హరే కృష్ణ మనము పెంపుళ రహస్యం నుంచి కొన్ని విషయాలు చర్చిస్తూ ఉన్నాము ఈరోజు మనము చర్చించబోయే విషయం వచ్చేసి గరుడ గురించి ఆమె మాట్లాడుతోంది ఈరోజు కొండు తిరిందేనో తిరువడి అయి పోలే అని చెప్పేసి కొండు తిరిందేనో తిరువడియై పోలే అని చెప్పేసి ఈరోజు ఈరోజు ఒక ఆమె చెప్పే విషయము నేను భగవంతుని అన్ని చోట్లగా అన్ని చోట్లకు తీసుకుని తిరిగినానా అని చెప్పేసి ఈరోజు ఆమె రామాంజుల వారితో చెప్పే విషయము సో దాని గురించి ఈరోజు మనము చర్చిస్తాం సో ఇక్కడ నిన్న ఆదిశేషుడు గురించి మాట్లాడుతుండింది ఈరోజు మనము తర్వాత విషయాలు ఈరోజు చెప్పబోయేది గరుడ వైనతేయుడు వినతోక కుమారుడు దాని గురించి ఆయన గొప్పతనం గురించి రామాయణంలో కొన్ని చోట్ల మహాభారతంలో అన్ని చోట్ల కొద్ది కొద్దిగా వస్తాయి ఫస్ట్ మనము తమిళ భాషలో చెప్పిన ఆమె ఒక చెప్పిన మాటలు కొండు తిరిందేనో తిరువడి అయిపోలే అంటే తిరువడి అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఇద్దరిని తిరువడి అంటారు చిన్న తిరువడి పెరిగే తిరువడి అంటారు ఒకటి వచ్చేసి ఆంజనేయ స్వామిని తిరువడి అంటారు ఇంకొక విచారం వచ్చేసి గరుడ నుంచి తిరువడి అంటారు నుంచి పెరియ తిరువడి అంటారు ఆంజనేయ స్వామిని చిన్న తిరువడి అంటారు అట్లా వీళ్ళిద్దరిని తిరువడి అని చెప్పేసి శ్రీ సంప్రదాయంలో ఆడెక్కువ అట్లా పిలుస్తారు సో అట్లా ఆ భగవంతుని నిన్న మనం ఆదిశేషుని ఆదిశేషుడు ఎట్లా భగవంతుడు కూర్చున్నప్పుడు తిరిగినప్పుడు ఏ విధంగా భగవంతుడుకు సహాయం పడతాడు భగవంతుడు ఏ విధంగా తన సేవ చేస్తాడని మనం నిన్న తెలుసుకున్నాము ఆదిశేషుడు గురించి తెలుసుకున్నప్పుడు ఈరోజు మనము గరుడ గురించి ఆమె మాట్లాడుతోంది అంటే తిరువడి అని చెప్పేసి ఇక్కడ ఆమె సపరేట్గా గరుడ గురించి చెప్పలేదు కానీ ఇంతకు ముందు నెక్స్ట్ ఇంకా క్లాసులు ఆమె ఆంజనేయ స్వామి గురించి చెప్పబోతూ ఉంది కొన్ని క్లాసుల తర్వాత అందువల్ల అప్పుడు ఒకసారి ఆంజనేయ గురించి ఆంజనేయ స్వామి గురించి చెప్తుంది కాబట్టి ఇప్పుడు విషయము గరుడ గురించే ఉంటుంది అందువల్ల గరుడ గురించి మనము తెలుసుకుందాం ఎందుకంటే గరుడనే గరుడ కూడా భగవంతుని అన్ని చోట్ల తిప్పుతూ ఉంటాడు అన్ని ఊరేగింపులు గరుడ సేవ వచ్చి చాలా గొప్ప సేవ ఉంటుంది దాని గురించి కొద్దిగా డీటెయిల్గా ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం గరుడ వచ్చేసి వేదంలాగా చాలా పవిత్రమైన మొక్క మహాభక్తుడు భగవంతుడు చాలా శుద్ధంగా ఉంటాడు శుద్ధమైన హృదయము అందుకే ఎప్పుడు భగవంతుడు ముందే ఉంటాడు భగవంతుడికి వేరే అద్ద అద్దం చూసే అవసరం ఉండదంటే గరుడు ఒక శుద్ధ హృదయంలో తాను ఎట్లా కనిపిస్తానని చెప్పేసి గరుడని చూస్తే తెలిసిపోతాయి అంటే అందుకే గరుడని ఎదురులు పెట్టుకుంటాడు భగవంతుడు ఎప్పుడు కూడా చాలా ప్రేమము చిన్నప్పటి నుంచే గరుడ పైన ప్రేమము వచ్చి నిత్యసూరి భగవంతునితోటి వైకుంఠంలో ఎప్పుడు ఉండే వ్యక్తియే అయినా కానీ మనకు తెలుసుకోవడానికి ఆయన ఒక జన్మ ఆయన ఒక అవతారం ఎట్లా జరిగిందని చెప్పేసి కొద్దిగా తెలుసుకుందాము శాశ్వతమైన సేవకుడు భగవంతుడు ఎప్పుడు భగవంతుడి ఉండేవాడు కశ్యప మహర్షి ఆయనకు ఇద్దరు భార్యలు కద్రు మళ్ళీ వినత అని చెప్పేసి కద్రు వినత ఇద్దరుకు సంతానోత్పత్తి కోసము కద్రుకు ఒక వెయ్యి అండాలు గుడ్డు తర్వాత వినతకు రెండు గుడ్డు ఇస్తాడు ఆ వెయ్యి కద్రుకు ఇచ్చిన వెయ్యి గుడ్డులతోటి వెయ్యి పాములు వస్తాయి వేలాది పాములు దాంట్లో సృష్టి అవుతుంది చాలా విషపూరితమైన పాములు కార్కోటక అని చెప్తారు కదా తక్షక చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ పాములంతా ఈ కద్రుకి ఇచ్చిన వేయి గుడ్డులతోటి జన్మం తీసుకుంటుంది తర్వాత వినతకిచ్చిన రెండు గుడ్డు ఉంటుంది ఆ రెండు గుడ్డులతోటి ఈ కద్రుకు అంతమంది పిల్లకాయలు పుట్టినప్పుడు కూడా ఇంక ఈ వినతకి ఇచ్చిన రెండు గుడ్డులతోటి పిల్లలు పుట్టలేదు కానీ అడావడి చేసింది వినత ఇంకా నాకు పిల్ల పుట్టలేదు పిల్లలు పుట్టలేదు అని చెప్పేసి ఆ ఒక గుడ్డుని అడావడిలో పగలు కొట్టేసింది దాంట్లో సగం సగం శరీరం కలిగిన అరుణ అనే ఒక వ్యక్తి జన్మం తీసుకున్నాడు ఒక పక్షి జన్మం తీసుకున్నాడు ఆయన వచ్చేసి శరీరం సంపూర్ణంగా కాలేదు ఇంకా కంప్లీట్గా కాలేదు ఎర్రగున్నాడు మీరు అరుణోదయం విని ఉంటారు కదా సూర్యోదయం కింద ముందు వస్తుంది అట్లా ఎర్రగున్నాడు శరీరానికి పూర్తిగా ఇంక పరి శరీరం యొక్క పరిపూర్ణత రాలేదు ఇంకా అక్కడే లోపల ఇంటి లోపల తిరుగుతూ ఉన్నాడు జ్ఞానికి మళ్ళీ సూర్యదేవుడు తీసుకుని పోయి తన సారథిగా పెట్టుకుంటాడు కానీ తల్లి పైన ఫుల్ కోపం వస్తాయి తల్లి చేసిన ఒక అడావడి వల్ల నాకు ఇటువంటిది ఒక శరీరం ప్రాప్తి అయిందని చెప్పేసి బాధతోటి తల్లికి శాపం పెడతాడు యోహా మేహం క్రతో మాత త్వయలా త్వయలోభో త్వయలోభ పరితయ శరీరేణ సమగ్రేణ తస్మాత్ దాసి భవిష్యసి నీ యొక్క లోభం వల్ల ఆమెకు పిల్ల పుట్టింది నాకు పుట్టలేదని చెప్పేసి నీ ఒక అడావడి వల్ల నాకు ఎటువంటిది ఒక శరీరం ప్రాప్తి అయింది కాబట్టి నన్ను ఇటువంటిది ఒక బాధలు నన్ను వేసినావు కాబట్టి నీకు నీవు కూడా ఫ్యూచర్లో భవిష్యంలో శరీరేణ సమగ్రేణ తస్మాత్ దాసి భవిష్యసి నీవు కూడా దాసిగా ఉండు అని చెప్పేసి శాపం పెడతాడు తన కొడుకు అరుణ తర్వాత ఆయన సూర్యుని ఒక సారథిగా వెళ్ళిపోతాడు సూర్యుడు వచ్చేక ముందే అరుణోదయం అనేది అవుతుంది అప్పుడే వెలుతులు వస్తాయి పూర్తిగా వెలుతులు వస్తాయి అప్పుడు ఇంకా సూర్యుడు కనపడదు కనపడడు మనకు కానీ వెలుతులు మనకు కనిపిస్తాయి అట్లా ఈ ఇంకొక గుడ్డు మాత్రం పగలు కొట్టకుండా జాగ్రత్తగా పెట్టుకునింది ఇంకా దాన్ని ఏం చేయకుండా ఎందుకంటే ఒక గుడ్డుతోటి ఇంత బాధ కలిగింది ఇంకా అరుణ ఒక శాపం వల్ల అరుణుడు చెప్పిన శాపం లాగానే ఆయనకు ఎటువంటిది ఒక శరీరం ఆమెకు ప్రాప్తి ఆమెకి అటువంటిది ఒక కండిషన్ ఏర్పడింది వినతకు ఒకసారి వీళ్ళు వెయ్యి మంది వీళ్ళు వెయ్యి మంది బట్టలంతా తీసుకునేసి రోజు ఉతకడానికి అంత పోవాలి కదా కోనేరు కడక అన్ని వీళ్ళదంత ఇంత వెయ్యి మంది దంటే ఇంట్లో ఎంత ఉంటాయి అంత ఇక్క ఈమె దాసి వినత అక్క చెల్లెలే వాళ్ళిద్దరూ అక్క చెల్లెలే కానీ ఏం చేసేది ఇప్పుడు ఇటువంటిది ఒక శాపం దొరికింది సో ఆ శాపం వల్ల ఇద్దరు పోతా ఉన్నారు ఇంకా అక్కడ ఏదో బట్ట ఉతుకుతున్నారేమో వాళ్ళు ఏదో పనులు చేస్తూ ఉంటే ఇంద్రుని ఒక ఉచ్చేశ్రవ అనే ఒక గుర్రము పోతూ ఉంటుంది ఇందును ఒక గుచ్చే ఉచ్చేశ్రవ పోతూ ఉంటే కద్రు వినత ఇద్దరు చూసినారు కద్రు చెప్పింది చూడు ఎంత ఎంత బాగుంది కదా ఇందులో నాకు వచ్చే శ్రవం ఆ గుర్రము అని చెప్పింది ఆ వినత వినత కూడా చెప్పింది అబ్బా ఎంత బాగుంది తెల్లగుంది ఒళ్ళంతా తెల్లగుంది ఎంత చక్కగా ఉంది కదా అంటే అది ఏదో కద్రుకు ఏదో ఏదో వచ్చేసింది ఆమె అనేది ఎట్లండి తెల్ల ఎవరు చెప్పింది తెల్లగా ఉందని మొత్తం తెల్లగలేదు తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పింది అయితే వినత అంది లేదు లేదు నేను బాగా చూసినాను తోక కూడా తెల్లగానే ఉందని చెప్పి వినత చెప్పింది కద్దురు అనేది లేదు నల్లగా ఉందని చెప్పేసి కద్దురు అనేసింది అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది ఆమె తెల్లగుందని చెప్పేసి ఈమె నల్లగుందని చెప్పేసి ఇట్లా ఒక మాటలు వచ్చేసింది ఒకరికొకరు మధ్యలో లాస్ట్కి ఏమనగాని మనము రేపు చూస్తాము దగ్గర నుంచి చూస్తాము ఒకవేళ ఉచ్చశ్రవదు తోకము నల్లగుంటే నీవేం చేస్తావని చెప్పేసి గద్రు వినతను అడిగింది వినత చెప్పింది ఒక ఒకవేళ ఉచ్చశ్రవద తోకం నల్లగుంటే నేను నీకు దాసి అయిపోతానని చెప్పేసి అయితే కద్రున వినత్ వినత అడిగింది కద్రుని ఒకవేళ ఉచ్చేశ్రవతి తోక తెల్లగుంటే నీవేం చేస్తావంటే కద్దురు అనేది ఒకవేళ ఉచ్చేశ్రవతి తోక తెల్లగుంటే నేను నీకు దాసి అయిపోతానని చెప్పేసి కద్దురు చెప్పింది అట్లా నిజంగా చెప్పాలంటే ఉచ్చేశ్రవతి తోక తెల్లగానే ఉండింది కానీ శాపం వల్ల అరుణ ఒక శాపం వల్ల ఆమెకు అటువంటి ఒక పరిస్థితి వచ్చింది ఈమె ఏం చేసింది కద్రు కద్రు అక్కడికి వెళ్ళేసి పిల్లలన్నీ పిలిపించింది పిల్లలు ఉన్నారు కదా ఇంతమంది వేలాది పిల్ల పాములు ఉన్నాయి రకరకాల రంగుల పాములు మొత్తం ఇంట్లో తిరుగుతూ ఉంటుంది రాత్రి పగలు ఇంకా ఈ పాములంతా పాములను అన్ని పాములను పిలిపించింది కద్రు చూడు నేను నాకు వినతకి ఇట్లా ఒక విషయం జరిగింది మాకిద్దరి మధ్యలో ఒక గొడవ జరిగింది నేను చెప్పాను ఉచ్చేశ్రవతి తోక నల్లగా ఉందని చెప్పేసి వినత చెప్పింది ఉచ్చేశ్రవతి తోక ఇంద్రుని ఒక గుర్రం తోక అమృతం కల అమృతము సముద్రమంతనం చేసినప్పుడు వచ్చిన గుర్రం అది ఇంద్రుడు ఇంద్రుడికి ఇచ్చినాడు భగవంతుడు ఆ ఆ గుర్రం వచ్చేసి తోక నల్లగుందని చెప్పేసి కదురు చెప్తుంది నేను చెప్పానని చెప్పేసి వినత చెప్తుంది నల్లగలేదు తెల్లగుందని చెప్పేసి వినత చెప్పిందని చెప్పేసి ఈ మాట ఒకరొకరు వాడొక కొడుకుల ముందు కదురు చెప్తా ఉంది ఇట్లా మేము ఒకరొకరు మాట్లాడినాం చెప్పేసి అయితే పిల్లలంతా రకరకాల పాములు అన్ని పడకల పైకి ఎత్తేసి అడిగింది తల్లిని అమ్మ మేము ఏం చేయాలి దానికి మేమేం చేయాలో చెప్పని అయితే అమ్మ చెప్పింది యాక్చువల్లీ ఉచ్చేశ్రవాది తోకం వచ్చి తెల్లగానే ఉంటుంది కానీ అది తెల్లగుందని చెప్పి వినత మీద చూసిందంటే నేను మళ్ళీ మీరందరూ వినతకు రేపు బానిసమైపోవాలా కాబట్టి మీరేం చేయాలంటే మీరందరూ పోయి ఆ ఉచ్చేశ్రవద్ ఆ గుర్రం ఒక తోకాని చుట్టుకోవాలి పూర్తిగా చుట్టుకొని నల్లగా తయారు చేయాలని చెప్పేసి అయితే చాలా మందికి వినత పట్ల ప్రేమ ఉంది కద్రు ఒక పిల్లలకు వాళ్ళ ఇది కదా చిన్నమ్మ పెద్దమ్మ రిలేటివ్స్ దక్ష ఇద్దరు ఇద్దరు దక్ష ప్రజాపతి యొక్క కూతురులా కూతురులు కాబట్టి వాళ్ళకు చాలా మంది ప్రేమలు అన్నారు మేము అటువంటి పని చేయమని చాలా మంది అన్నారు అయితే మళ్ళీ ఆమె కూడా ఆమె కూడా పవర్ఫుల్ పర్సనే ఆమె ఏం ఆర్డినరీ కాదు ఆమె చెప్పింది ఒకవేళ మీరు పోలేదు పోతే సర్పసత్రే వర్తమానే పావకోవా ప్రదక్షతి జనమేజస్య రాజర్షే పాండవే యస్య ధీమత భవిష్యంలో జనమేజయ అనే ఒక రాజు వస్తాడు ఆ రాజు సర్పసత్రం అనే ఒక యాగం చేస్తాడు ఆ యాగ అగ్నికులు ఆ యజ్ఞాగ్నిలో ఎవరైతే ఇప్పుడు నా ఒక ఆజ్ఞ ప్రకారం పోయి ఉచ్చేశ్రమ ఒక గుర్రాన్ని ఒక తోకని ఎవరైతే చుట్టుకోవడానికి రెడీగా లేరా వాళ్ళంతా ఆ యజ్ఞంలో పోయి పడతారనే శాపం పెట్టేస్తారు అయితే కూడా మంది పోకుండా ఉండిపోయినారు ఆ యజ్ఞాగ్నులు పడినా పర్వాలేదు మేము అటువంటి పని చేయమని చెప్పేసి చాలామంది ఆగిపోయినారు కానీ కొంచెం మంది పోయేసి ఆ ఉచ్చేశ్రవత కానీ బాగా చుట్టుకొనేసినారు మరుసటి రోజు మళ్ళీ వచ్చే అదే దారిలో పోతా ఉంటే కద్రు వినత చూస్తారు కద్రు చూపిస్తుంది చూడు బాగా చూడు వినత తోకది రంగు చూడు అని చెప్తే అయితే తోకది రంగు చూస్తే నిజంగానే తోక రంగు నల్లగా ఉంది వినత ఆ రోజు నుంచి కద్రుకు బానిసగా ఉండిపోతాయి ఎన్ని పనులు చేయాలంటే ఏడు వేల మంది పాములు వీళ్ళు ఎప్పుడంటే అప్పుడు బట్టలు ఇప్పుతూ ఉంటారు కొత్త బట్టలు వేసుకుని ఉంటారు అన్ని ఉతికి పడేలా ఎన్ని పనులు అంటే ఇంట్లో ఇంత పని ఇంత వెయ్యి మందికి పాలు ఉడకబెట్టాలా తిండి పెట్టాలా చల్లార్చాలా ఎన్ని పనులు పనులు పనులు అలసిపోతుంది ఆమె ఒక సైడ్ నుంచి ఆ వేళలు కరెక్ట్గా గరుడ పుడతాడు గరుడ పుట్టంగానే అది ఆశ్చర్యము వర్ణించలేము గరుడ ఒక ఆవిర్భావోత్సవము చాలా విశేషంగా ఉంటుంది గరుడ అవతారం తీసుకున్నాడు ఆ రెండో గుడ్డు ఖాళీగా ఉంది కదా దాంట్లో ఒక గుడ్డుతోటి అరుణ పుట్టినాడు ఈమెకు రెండే గుడ్డు ఇచ్చినాడు కశ్యపుడు ఆ ఇంకొక గుడ్డుతోటి గరుడ పుట్టినాడు కానీ గరుడ గరుడకు బా గరుడ బానిసనే కదా అమ్మ బానిస ఇంకా ఈ కొడుకు కూడా బానిసనే ఆయన ఒక పెద్ద పిల్లడు తప్పించుకున్నాడు పాప సూర్యుడు తీసుకొని పోయినాడు కాబట్టి ఈ పాములేమో సూర్యుడి దగ్గర పోలేవు కాలిపోతాయి ఇంకా ఆయన తప్పించుకున్నాడు ఆయన అక్కడ ఉండిపోయినాడు ఈ గరుడు వచ్చేసి ఇక్కడ సేవ చేయాల అమ్మతోటి ఒక ఐదు నిమిషం మాట్లాడాలంటే కుదరదు ఈ కద్రు పిలిచి పిలిచి పిలిచి ఏదో ఒక సేవ చెప్తానే ఉంటుంది పని చెప్తానే ఉంటుంది ఎందుకు మేము ఇంత పని చెప్తుంది అమ్మకి అని చెప్పేసి బాధ గరుడకు కానీ గరుడను కూడా వదలట్లే ఈ పాములంతా గరుడ పైన ఎక్కుతాయి రోజు రోజు గరుడ పైన ఎక్కేసి ఆ ద్వీపానికి తీసుకొని పో ఈ ద్వీపానికి తీసుకొని పోంచి ప్రతిరోజు టూర్ వీళ్ళదు వీళ్ళు చెప్పినట్లు వినాలి ఎంత హైట్ అంటే అంత హైటే పోవాలా ఎంత తక్కువ దింపు కంటే దింపాలా ఏ కాలిపోతున్నాము సూర్యు దగ్గర వద్దు ఒక దింపు ఇంక దిగిపోండి దాన్ని దింపాలా ఆ దీపానికి పోదాం అక్కడ ఎలకలు బాగుంది ఇక్కడ కప్పలు బాగుందని చెప్పి ఎక్కడ తీసుకుని పోతే అక్కడ పోవాలా మళ్ళీ ఆ దీపం అక్కడ దింపాలా అక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు డ్రైవర్ లాగా వెయిట్ చేయాలా ఇది ఊరంతా తిరిగేసి ఆ నీళ్ళు ఆడుకునేసి ఉండే చెట్లు అంతా తిరిగేసి ఆడుకొని పాడుకొని మంచిగా డ్యాన్స్ చేసుకుని వస్తాయి మళ్ళీ మోసుకొని రావాలి సాయంత్రం ఇంటికి ప్రతిరోజు దీన్ని తీసుకొని పోవాలా తీసుకొని రావాలి ఈ పాముల్ని మళ్ళీ ఎండ తగలకూడదు దాని కొద్దిగా కూడా ఎండ తగిలితే మళ్ళీ అక్కడి నుంచి కోపం చూపిస్తాయి తిరుతాయి గరుడని మండిపోతా ఉంది ఇదేమ్రా అమ్మ చేసిన అమ్మ కూడా బానిస నేను కూడా బానిస ఏమని విషయం తెలియదు పొద్దు నుంచి రాత్రి వరకు ఈ ఒక్కరు కలిసి ఇద్దరు కలిసి ఇంతమందికి సేవ చేయాలా ఇంకా ఆమె కూడా కద్రు కూడా అప్పుడప్పుడు గరుడని పిలిచి ఏదో పని చెప్తా ఉంటుంది అంత అలసిపోయి వస్తాడు వీళ్ళంతా తిరిగి ఊరంతా తిప్పుకొనేసి ఇంకా ఆమె ఏదో పని చెప్తా ఉంటుంది ఇది ఏం జీవితం రా రోజంతా వీళ్ళకి సేవ చేయడం అవుతుంది అని చెప్పేసి ఒకరోజు అమ్మని సేవ అయిన తర్వాత అమ్మని పిలిపించుకున్నాడు రూమ్ కడ పిలిపించి ఎందుకమ్మా మనం వీళ్ళకి ఎందుకు సేవ చేయాలో చెప్పు ఏమైంది అని చెప్పు మనం ఎందుకు నీవు మాత్రం ఎందుకు ఆమెకు బానిసగా ఉన్నావు ఎందుకు ఇంతమంది పని చేస్తున్నావు రోజంతా నేను చూస్తున్నాను అమ్మతోటి నీతో మాట్లాడాలంటే నాకు ఒక సమయం దొరకట్లేదు నన్ను వదలట్లేదు ఆమె నిన్ను వదలట్లేదు కద్రు ఏం విషయము మీరిద్దరు అక్క చెల్లెలే కదా ఎందుకు ఇట్లా జరుగుతుందంటే ఆమె చెప్తుంది అవును నేను మోసపోయినాను యాక్చువల్లీ ఇట్లా ఇట్లా జరిగింది ఇందులో నాకు ఉచ్చేశ్రాము నల్లగా ఉందని చెప్పేసి ఆమె గొడవ పెట్టింది నేను అన్న నల్లగా లేదా తెల్లగానే ఉందని చెప్పేసి లాస్ట్కి ఒకరోజు చూసినాము ఇందు నాకు శ్రమ తోకం వచ్చేసి నల్లగా ఉండింది ఈమె తన పిల్లలకి చెప్పేసి చుట్టేసింది ఆ పాములంతా పోయి ఆ తోకలు చుట్టేసి నల్లగా కనిపించే విధంగా చేసింది అట్లా నేను మోసపోయి లాస్ట్ బానిస అయిపోయినాను ఇప్పుడు ఆమెకు సేవ చేస్తుండాలా అని చెప్పేసి అయితే గరుడకి ఏ ఇష్టం లేదు ఇదంతా ఇష్టం లేదు ఇంకా తండ్రి ఆయన ట్రాన్స్డెంటల్ కశ్యపుడు మీకు తెలుసు కదా ఆయన ఎవరికి సపోర్ట్ కాదు అటు ఆయనదే పిల్లలు దిత్తి దాన దిత్తిను అదిత్తి వాళ్ళదే పిల్ల వాళ్ళదే భార్య రాక్షసులు ఆయనది పిల్లలు దేవతలు ఆయనది పిల్లలు ఒకసారి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు ఇంకా వాళ్ళంతా చూడు ఇంద్రుడు అట్లా చేసినట్టు ఇట్లా చేసినట్టు అంటే మళ్ళీ ఈమెకు ఒక వ్రతం ఎట్లా చేయాలని చెప్పేసి ఇంద్రుడిని ఎట్లా చంపాలని చెప్పేసి ఈమెకు వ్రతం నేర్పిస్తారు తర్వాత కొంచెం తర్వాత వాళ్ళు వస్తారు వాళ్ళకి చెప్తాడు ఆయన టోటలీ ట్రాన్స్జెండర్గా ఉంటారు ఆయన ఏ పట్టించుకోలేదు ఈ భార్యలో యొక్క గోళల్ని ఎట్లా ఇదంతా జరుగుతోంది తండ్రికి తండ్రి దగ్గర దీన్నంత గురించి మాట్లాడలేము అమ్మని అడుగుతాడు ఏం చేయాలా అమ్మ చెప్తుంది నాకు తెలియదు ఏం చేయాలో తెలియదు సరే ఒకసారి ఆ అందరినీ పిలిపించుకున్నాడు టూరుకు అందరినీ తీసుకుని పోతానులే టూరుకు పోయే ముందు మీతో ముద్దు మాట్లాడాలా కూర్చోండి అందరని చెప్పేసి ఇంకా గరుడ పెద్ద సైజు గరుడద సైజు ఊహించలేము చిన్నప్పుడు హెవీ సైజు గరుడ ఇంకా అన్ని పిల్లకాయలు అన్ని పాములు అన్ని మంచి రౌండ్ రౌండ్గా రౌండ్ రౌండ్గా మురుకులాగా అన్ని లైన్లు కూర్చొనిచ్చింది వెనకాల నుంచి పెద్ద వెయ్యి పాములు గరుడ కూడా ఒక చోట మంచి కూర్చున్నాడు సరే మీరు ఏం చేస్తే మా అమ్మని ఇక్కడ నుంచి విడుదల చేస్తారు ఇక్కడ నుంచి పంపిస్తారు మా అమ్మకి బానిస వృత్తి నుంచి ఎప్పుడు మీరు మోక్షం కల్పిస్తారంటే పాములకు ఒక ఆశ ఎట్టో ఒకటి మనకు ఒక అమృతం తాగాలని చెప్పేసి అమృతం తాగితే మంచి సక్సెస్ఫుల్ మంచిగా తిరగచ్చు చంపేవాళ్ళు లేరు ఆనందంగా తిరగచ్చు అమృతం తీసుకుని రా అంటాం నీవు నీ అమృతం తీసుకుని వస్తే మేము నిన్ను నీ అమ్మని ఇక్కడ నుంచి విడుదల విద్య చేస్తాం విముక్తి చేస్తాం ఇక్కడ నుంచి పంపిస్తాం మేము అని చెప్పేసి అమ్మ తర్వాత బానిస ఉండే అవసరం లేదు నీవు అమృతం తీసుకొని రా అని చెప్పేసి ఈయన అమృతం తీసుకొని రావాలా ఇదేమి చిన్న పని కాదు దేవలోకలు ఉంది అమృతము ఇంద్రుడి దగ్గర గొడవ చేసుకొని తీసుకొని రావాలా అంత ఇసిగుందా ఇంద్రుడే మీద నేను ఓపెన్గా టేబుల్ పెట్టుకున్నాడు పోయి టక్క పోయి తీసుకొని రావడానికి ఆయన దానికి తాగేసి ఆయన ఎవరికి దొరకకుండా ఆయన ఎక్కడో దాచి పెడతాడు దానికి ఎన్నో ప్రొటెక్షన్ పెడతాడు మామూలుగా అక్కడ ఇంద్రలోకాలు వజ్రవైడూర్యాలకి ఏం ప్రొటెక్షన్ పెట్టరు అది అక్కడ కుప్పకూలి అక్కడే ఉంటాయి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కానీ అమృతం మాత్రం జాగ్రత్త పెట్టుకుంటారు అది అమృతము దాన్ని అట్ట పడేలేము చాలా కష్టపడి ఎన్నో నానా రకాల సముద్రం అంతరం వింటే మీకు అర్థమవుతుంది ఎంత కష్టపడినా చూ ఇంకొక ఇంత కొద్దిగా అమృతానికి భగవంతుడు ఎంత కష్టపడినాడు వాళ్ళని వదిలేయండి భగవంతుడు ఎంత కష్టపడినాడు ఇంకా ఈ అమృతం కోసం అంత కష్టపడి తెచ్చుకున్న అమృతము కొద్ది కొద్దిగా ఇచ్చేసి అందరికి కొద్ది కొద్దిగా ఇచ్చేసి అక్కడ పెద్ద దాచిపెట్టినారు దాన్ని అమృతాన్ని దానికి పూర్తి ఒక మంచి ఫైర్ ఫుల్ చుట్టూ ఫైర్ దగ్గర పోలేము ఇంకెవరైనా దగ్గర పోతే దానికి ఒక పెద్ద యంత్రం లాగుంటే ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది ఆ చక్ర లోపల ఎవరైనా చేయి పెడితే నాట్లే ముక్కలు ముక్కలైపోతారు ఇంత భద్రతగా పెట్టుకున్నాడు గాని గరుడ ఎట్టో ఒకటి నేను తీసుకుని వస్తానని చెప్పేసి అమ్మ దగ్గర అమ్మది పాదాలంతా పట్టుకునేసి ఆశీర్వాదం అంతా తీసుకుంటాడు ఆశీర్వాదం తీసుకునేసి ఇంద్రలోకానికి బయలుదేరతాడు ఇంద్రలోకానికి బయలుదేరేసి ఇంద్రలోకంలో వాళ్ళు వాళ్ళ బిజీలు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ బిజీలు ఉంటే కూడా ఎట్టో ఒకటి అమృతం తీసుకొని రావాలని చెప్పేసి గరుడ పోయినాడు అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని పోయినాడు ఒక సైడ్ నుంచి ఆ లోపల దూరేసినాడు అంతే వీళ్ళు అటు ఇటు చూసే లోపల ఇంద్ర కదా కొద్దిగా ఆ స్వర్గ సుఖంలో మునిగిపోయి ఉంటాడు ఆయన ఆయన ఒక ఆనందంలో మునిగిపోయినప్పుడు ఈయన అమృతం ఎక్కడ పెడతారని చెప్పేసి కరెక్ట్గా తెలుసుకునేసి అదే అక్కడికే వెళ్ళిపోతాడు కరెక్ట్గా ఎందుకంటే మనం కొంచెంసారి చూడండి ఆ ఇంట్లో వాళ్ళు ఇంటి వాళ్ళు టీవీ చూస్తూ ఉంటేనే వెనకాల నుంచి దొంగలు వచ్చేసి ఏదైనా ఎత్తుకొని పోతారు ఆ మనుషులు మనుషుల బుద్ధి అంతే ఒక భోగ సుఖాలకు పడిపోతే వెనకాల నుంచి వాళ్ళు ఎత్తుకొని పోయిన వాళ్ళకి అర్థం కాదు ఆటే టీవీ ముందే ఉంటారు కదా అట్లా ఈయన ఏముంది రంభ మేనక ఉర్వశి డ్యాన్సులు చూసుకునే చూసుకునేసి అమృతం ఎత్తుకొని బయలుదేరేంతలకి ఈయన తెలియదు ఇంకా అమృతం ఆ ఎట్టు పక్కనే పోయినాడు పోయేప్పుడు ఒక ప్లాన్ చేస్తున్నాడు గరుడ గరుడ తెలుసుకున్నాడు ఈ అమృతాన్ని అంత ఉడిజిగా పెట్టుకోరు రకరకాల ఎవరు దగ్గర రాకుండా జాగ్రత్తగా పెట్టి ఉంటారని చెప్పేసి అంత ఫైర్ అంత ఉంటుంది ముందు పెద్ద మంట పెట్టుంటారని బాగా తెలుసు పోయినప్పుడు ఒక నాలుగు రివర్లు నీళ్ళు తాగేసిపోయినాడు నాలుగు నది ఫుల్గా తాగేసినాడు ఎంత కడుపులు పడతాయి ఒక నదికి ఒక నది నీళ్ళు మాకు అర్థం అవుతుంది కదా నాలుగు నదులు నీళ్ళు తాగేసిపోయినాడు ఫుల్గా కడుపు నిండా తాగేసిపోయినాడు ఆ మంట చూడంగానే అక్కడ పోయి మొత్తం కక్కేసినాడు ఆ వాటర్ని తాగిన నీళ్ళు మొత్తం అక్కడ ఉమ్మేసినాడు మొత్తం నాలుగు నది నీళ్ళు తాగేసి ఉమ్మితే కొద్దిగా మంట తగ్గింది అప్పుడు మళ్ళీ చక్రం కనిపిస్తుంది ఒబ్బరే బాబు ఇంకా ఇది కూడా పెట్టినాడు అని చెప్పేసి ఇంకా చిన్నగా చేసుకుని ఒళ్ళుని ఎటు దూరేసి అమృతం పట్టుకొని వచ్చేసినాడు అమృతం పట్టుకొని వచ్చేసి బయలుదేరినాడు బయలుదేరినప్పుడు ఆయన గరుడది ఒక గొప్పతనం చూడండి ఆయన అనుకుంటే అప్పుడే కొద్దిగా తాగిండొచ్చు ఇంద్రుడు వెనకలు వస్తా ఉన్నాడు తెలుసు అప్పుడు కొద్దిగా తాగేసి అప్పుడు ఇంద్రుడు కూడా పెడతా అయిపోయి ఏముంది అమృతం తాగేసినాడు కదా ఇంక ఇంద్రుడు ఏం చేస్తాడు కానీ నిస్వార్థం అని తెలుసు ఇది ఆర్డినరీ కాదు ఇది చాలా గొప్ప వస్తువు అమృతము ఇది మనము అట్లా తాకూడదు దేవుడు మెచ్చడు దేవుడు నచ్చదు ఇట్లంతా మనం మోసంగా దీన్ని తాగితే మనకనే అర్హత వచ్చినప్పుడు దేవుడే మనకి ఇస్తాడులే అని చెప్పేసి అమృత కలశం చేతులు ఉంది అమృతం తాగలేదు చేతులు పట్టుకున్నాడు అమృత కలశం ఆ విషయం వచ్చేసి భగవంతుడికు విష్ణుకు బాగా నచ్చింది ఎంత నిస్వార్థం కొద్దిగా తెలివి ఆయన గరుడకు తెలివి తక్కువ నా వేదం వేదం మొత్తం తెలిసి ఆయనకు ఆయనకేం కరువు తెలివిక అప్పుడే తాగేసి అప్పుడే అన్ని పాములు పోయి కొట్టచ్చు అక్కడ పోయి ఏముంది ఇంకేం చేస్తుంది కద్దురు ఏం చేస్తుంది కద్దురుదు వెయ్యి మంది పిల్లలు ఏం చేస్తారు అని తాగలేదు అట్లే అమృతం పట్టుకొని వస్తూ ఉన్నాడు గరుడును ఒక స్పీడ్ ఊహించలేం కదా మనం అంత స్పీడ్గా వస్తూ ఉన్నాడు వస్తూ ఉంటే ఈ భగవంతుడు శంఖచక్ర గదా పద్మపాదని ఎదురు లాగి నిలబడినాడు ఈయనకి ఎట్టు ఒకటి అమృతం తీసుకొని పోలా ఇంకా ఈ గరుడ పైన చిన్నప్పటి నుంచి భగవంతుడు ఆయన చూస్తే ఏదో ఒక మాట్లాడించాలని కోరిక ఎంత బిజీగా పోయి గిలుకుతూ ఉంటాడు ఆయన గరుడని ఇంకా పోయి నిలబడినాడు ఏ ఆగు ఆగు ఆగు అని చెప్పేసి ఆయనతో కొద్దిసేపు మాట్లాడుతున్నాడు మాట్లాడి మాట్లాడి నచ్చింది నీ భలే భలే సేవ్ భలే మంచి పని చేసినావు నీ యొక్క సెల్ఫ్లెస్ సర్వీస్ నీ నిస్వార్థ సేవకి నేను మెచ్చుకున్నాను నీకేమైనా వరం కావాలో చెప్పు నేను ఇస్తాను అన్నాడు భగవంతుడు అయితే గరుడు దేవుడు అనే అంత లేదు భయం అంత లేదు అంత విపరీతంగా ఏం భయం లేదు సరే ఒక పని చేస్తావా నీకిన నేను పైన ఉండాలన్నాడు భగవంతుడు వింటా ఉన్నాడు వరం ఇస్తావన్నావు కదా నీకిన నేను పైన ఉండాలి అట్లా వరం చేయని ఆ సరేలే అని చెప్పేసి వరం ఇస్తానన్నాడు దేవుడు దేవుడే అందరికిన పైన ఇంకా దేవుడికిన పైన సరే దేవుడు ఒప్పుకున్నాడు వరం ఇస్తానని చెప్పేసి సరే ఈయన గరుడ కూడా దేవుడిని చూసన్నాడా నిన్ను నిన్ను కూడా కూడా నా నీవు కూడా నాకు బాగా నచ్చావు ఎంత మంచిగా ఉన్నావు నిన్ను నిన్ను నీకు కూడా ఏమైనా వరం కావాలంటే అడిగి ఇస్తానన్నారు గరుడ ఖండితేస్తావు మళ్ళీ చెప్పకూడదు నీవు అంత పెద్ద మనిషి నేనేం వరం ఇవ్వగలుగుతాను అదంతా చెప్పకూడదు లేదు లేదు నీవేమని అడుగు విష్ణు నేను ఇస్తాను నీకు ఒక వరం ఇస్తాను నీకు ఒక వరం ఇవ్వకుండా నేను ఎందుకు బతకాలా నీకు ఇస్తాను అయ్యా ఒక వరం అని అయితే వరం ఇస్తావు కదా సరే ఎప్పుడు నీవు నా కిందనే ఉండాలన్నాడు అది ఎట్లా అవుతుంది ఇప్పుడే కదా నేను వరం తీసుకున్నాను నీకు నా పైన ఉండాలని చెప్పేసి మళ్ళీ ఏమి నీవు ఇట్లా వరం అడుగుతున్నావు నాకు ఎప్పుడు నీవు నా కింద ఉండాలని చెప్పేసి ఇది ఇది ఏమే తల ఇది విచిత్రంగా ఉంది నీ మాటలు తలతోకలాగుంది ఇది ఎట్లా అవుతుందప్ప ఇది ఎక్కడ ఏది ఉండాలో అక్కడ ఉండాలి నేను అడిగింది పైన ఉండాలని చెప్పేసి నీవు అంటున్నావు నా కింద ఉండాలని చెప్పేసి నా మాటకు నీవు ఒప్పుకున్నావు ఇప్పుడు నేను ఎట్లా ఒప్పుకోలేదు నీ మాటకు అదంతా ఏం లేదు నీవు నా వాహనం అయిపోతే చాలు నీవు నా వాహనం అయిపోతే నేను నీ పైన కూర్చుంటాను అప్పుడు నీవెక్కడ ఉంటావు నీవు నా కింద ఉంటావు కదా సరే మళ్ళీ నీవు చెప్పిన వరం నాకు ఇచ్చిన వరం అది నేను మళ్ళీ చూపిస్తానులే మళ్ళీ చూపించాలి మర్చిపోకూడదు లేదు నేను నీకు చూపిస్తాను రా అని చెప్పేసి సరే నేను నేను నీకు వాహనగా ఉండిపోతాను అంటాడు ఇంకా భగవంతుడుకు వాహనం అయిపోయినాడు ఇంకా వీడితో ఇంకా ఒక నచ్చింది పనులు ఆ పాములు పట్టుకొని ఊరంతా తిప్పెకిన వీడిని మోసుకొని తిరిగిన ఏదో పుణ్యం అని వస్తాయిలే అని చెప్పేసి అదొక నచ్చింది సర్లే నేను ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది నేను అమ్మకి అమృతం ఇవ్వాలా ఫస్ట్ అమృతం తీసుకొని పోలే ఆ పాములకు అమృతం తెచ్చుకొని రావాలన్నారు ఆ దరిద్రం పోతే దానికి అమృతం తెచ్చి అక్కడ పెడితే అయిపోయాని వెళ్తాను ఇంద్రుడు వెనకాల నుంచి వస్తున్నాడు అని చెప్పేసి అప్పుడుకి ఇంద్రుడు వచ్చినాడు ఇంద్రుడు పరిగెత్తుతున్నాడు గరుడ దానికి స్పీడ్గా పరిగెత్తున్నాడు కుదరలేదు లాస్ట్కు ఇంద్రుడి చేతి నుండే వజ్రాయుధం ఉంటుంది కదా ఆ వజ్రాయుధాన్ని ఇసిరేస్తాడు వజ్రాయుధం ఇసిరేస్తే వజ్రాయుధము గరుడది ఒక్క రోమని ఏం చేయడని కుదరట్లే అంత పవర్ఫుల్ వజ్రాయుధము ఈయన అంటాడు ఆ దదీచికి నా దండవాత్ ప్రణం అంటున్నాడు ఎవరు గరుడ ఆ ఇంద్రుడికి వజ్రాయుధం ఇచ్చిన ఆ దదీచికి నా దండవాద ప్రణామాన్ని అర్పిస్తున్నాను ఇంకా బలంతో కోపంతో రోషంతో ఇసిరేసిన ఇంద్రుని ఒక చేతు కూడా నా దండవాద ప్రణామాన్ని అర్పిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు కానీ వజ్రాయుధం దగ్గరకు వచ్చింది ఏం చేయట్లే గరుడని మరీ ఇంద్రుడు మానం పోకూడదు ఆయన కూడా రాత్రి నిద్ర రావాలి కదా ఇది వజ్రాయుధం దదిచిది ఒక వజ్రాయుధమే వజ్రాయుధకు విలువ లేకుండా పోతుంది దదిచి అంత తపోబలం మొత్తం ఆయన ఎముకలు పెట్టుకున్నాడు ఆ ఎముకలతోటి వజ్రాయుధం చేసినారు అంత తపస్సు భరితమైన ఒక వజ్రాయుధము గరుడని ఒక రోమన్ మొక్క ఒక ఫెదర్ని తీయడానికి కుదరలేదని రాకూడదని చెప్పేసి సరే మర్యాద కోసం ఒక ఫెదర్ని గరుడెడ్ ఇప్పేసినాడు ఒక గరిని ఒక రెక్కలది ఒక ఒక దాని ఏమంటారు ఆ ఒక ఫెదర్ ఉంటుంది కదా దాన్ని ఇట్లా ఇసిరేసి ఇదా వజ్రాయుధానికని ఇచ్చి ఇసిరేసినాడు ఇంకా ఇంద్రుడికి సిగ్గు వచ్చేసింది దేవుడు నాతో నా మర్యాద తీయడానికి ఇటువంటి పనులు చేసినాడా లేకుండా నిజంగానే చేసినాడా లేకుండా దదిచిపోయిన భక్తులు చేసినాడా ఇంకా సిగ్గు లేకుండా పోయినాడు ఇంద్రుడు ఫోన్ చెప్పేసి మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ ఏమే మళ్ళీ ఏమి వస్తున్నావు అని ఇంద్రుడు అడుగుతున్నాడు కలశం కలశం ఈను మళ్ళీ ఏ విషయం చెప్పు అని చెప్పేసి అయితే గరుడ గరుడ గరుడ ఒక నీతోటి కొట్లాడను మంచికి రిక్వెస్ట్ చేస్తున్నాను మేము కష్టపడి పొందినాం అది కానీ ఎవరు కీయకూడదు గరుడా చేసి నీ నీ పాదలు పట్టుకుంటాను ఎవరు కీయకూడదు ఎవరు అడిగేది దేవతలు ఒక రాజు ఇంద్రుడు ఎవరు కీయకూడదు అమృతం మాత్రం ఎవరు కీయకూడదు అంటారు సరే గరుడా నేను ఎవరు కీను నా మాటలు ఏం తెలుసా వాళ్ళు అడిగింది అమృతం తీసుకొని రావాలా నేను తీసుకుని అక్కడ పెడతాను నీవు ఎత్తుకుంటూ వచ్చేసేయి నేను వాళ్ళకేమే మీకు ప్రతి ఒక్కరికి స్పూన్లు కలిపేసి సిర్లకలాగా అముల్లాగేమి ఒక్కొక్కరు తాగిపిస్తానని చెప్పలేదు అక్కడ పెడతాను నీవు వచ్చేసి ఎత్తుకొని పోస్తే అయిపోయా దాంట్లో ఏముంది మనం ఎందుకు బాధపడాలా కానీ నేను అక్కడ పోయేంతవరకు నీవు నా వెనకాల వచ్చేదొద్దు నువ్వేం చేయలేవు దీన్ని నా నాతో గొడవకు రాలేవు అన్నాడు సరిగరుడ గరుడ నిజంగా నేను రాలే నీకు గొడవకు అని చెప్పేసి ఇంకా బయలుదేరినాడు బయలుదేరేసి గరుడ పట్టుకొని వచ్చేసినాడు అమృతం పట్టుకొని వచ్చినాడు ఇంకా కద్రుదు వెయ్యి మంది పిల్లకాయలు అబ్బా ఆనందమే ఆనందం నల్లగుంది ఒక్కొక్కటి మొత్తం పాయసం కక్కుతూ ఉంది ఇంకా అన్నీ వచ్చేసింది తాగడానికి గరుడు అన్నాడు ఏమన్నా బుద్ధి ఉందరా ఏమిది అమృతం అట్లే స్నానం గినం చేయకుండా అట్లే వచ్చి తాగుతున్నారు పోయి అందరు స్నానం చేసుకుని రాని అన్నారు ఇంకా అన్ని పోయి పోయింది సముద్రానికి స్నానం చేసుకోవడానికి అన్ని పాములు పోయింది నీళ్లు కొద్దిసేపు తలపైకి ఎత్తుకొనేసి ఈత కొట్టేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి వచ్చింది వచ్చింది ఇక్కడే పెడుతున్నాను అమృతం చెప్పినాడు మంచి దర్భాసనం అంతా రెడీ చేసినారు అందరు కలిపి అన్ని పాములు కూడా దర్భాసనాలు తెచ్చుకొని పెట్టింది ఐటుగా పెట్టు మంచిగా పెట్టు జాగ్రత్త పెట్టు పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలని చెప్పేసి మంచి స్ట్రాంగ్గా పెట్టినారు దాన్ని అమృత కలశాన్ని అక్కడ అన్ని పాములన్నీ ఉంది కదా లోపల అని చెప్పేసి కొద్దిగా పైకి ఎక్కి చూసింది ఆయన లోపల అమృతం ఉంది సరే ఇక్కడ అమృతం ఉంది అని చెప్పేసి వాళ్ళు స్థానానికి పోయినారు గరుడు అన్నాడు మా అమ్మని తీసుకుని పోవచ్చు కదా ఇంకా ఇంకా ధారాళంగా నేను తీసుకుని పాప మీ అమ్మని తీసుకొని పో అని చెప్పేసి వినతను అక్కడి నుంచి రిలీజ్ చేసేస్తున్నాడు ఇంకా విముత విము ఆ దాసి దీని నుంచి ఆమెకు విముక్తి కలిగింది గరుడ కూడా అమృతం తాగండి అని చెప్పేసి గరుడ కూడా బయలుదేరినాడు ఆ లోపల ఇంద్రుడు వచ్చినాడు ఇంద్రుడు ఆ కలశాన్ని ఎట్టో ఫోర్స్గా లాగి లాగి లాగి పట్టుకునేసి తీసుకొని పోయినారు వీళ్ళందరూ వచ్చేసి అమృతం తాగుదామని లోపలికి వస్తే ఒక చుక్క అమృతం లేదా అమృత కలశమే లేదు అక్కడ ఇంకా దర్బలు ఆయన ఇంద్రుడు అడావడి చేసినప్పుడు ఆ అమృత కలశాన్ని ఎత్తుకున్నప్పుడు ఏదైనా ఇట్లా తిప్పుతున్నాడు కదా అటు ఇటు అది లేపడానికి అప్పుడు ఏదో చుక్కలు పడిందో ఏమో కానీ దానికోసము అన్ని పాములు వచ్చి నాకుతా ఉంది ఆ దర్భాసనని ఆ దర్భ ఎప్పుడు షార్ప్గా ఉంటాయి కాబట్టి ఆ పాములు ఆ దర్భల్ని నాకి నాకి నాకి పాములకు నాలిగ కట్ అయిపోయింది అప్పటి నుంచి పాములకు రెండు నాలిక నాలిక సిలిపోయింది సిలిపోయిన తర్వాత రెండు నాలిక పాములకు వచ్చేసింది ఈ విధంగా గరుడు వచ్చేసి భగవంతుడు వరం తీసుకున్నాడు వరం తీసుకునేసి భగవంతుడు ఒక వరం భగవంతుడికి వాహనం అయిపోయినాడు వాహనం అయిపోయి ఇంకా మంచిగా గరుడ పైన కూర్చొనేసి భగవంతుడు అన్ని తిరుగుతూ ఉన్నాడు మళ్ళీ భగవంతుడు అరే మళ్ళీ నువ్వు నాకు ఇచ్చిన వరం ఏమైందంటే భగవంతుడు అన్నాడు పైకి చూడని పైకి చూస్తే అక్కడ మంచిగా గరుడని కొడిస్తంభానికి ధ్వజస్తంభానికి ఎక్కి పైన పెట్టినారు గరుడ పైన ఉన్నాడు చూసినావా నేను ఎక్కడున్నాను అవును నీవు కింద ఉన్నావు మళ్ళీ పైన చూడు పైన గరుడు వస్తాము ధ్వజారణం చేసినప్పుడు ఫస్ట్ ఏం చేశారు ఆ కొడి మరానికి గరుడ ఒక బొమ్మని కట్టేసి పైకి లేపుతారు కదా భగవంతుని ఒక పండగలకి ఏ ఒక్క డిస్టర్బెన్స్ లేకుండా ప్రార్థన చేసి గరుడ అంకురార్పణం చేయాలా అంకురార్పణం అంత అయిన తర్వాత ధ్వజారణం చేయాలి ధ్వజారానికి గరుడ బొమ్మని పైకి లేపేసి కడతారు కొన్ని పిచ్చి పిల్ల పిచ్చి వాళ్ళంత సంస్కృతి లేని వాళ్ళు మనం గరుడని అట్లా కడతాం చెప్పేసి వాళ్ళు కూడా రెండు ఆ క్రాస్ అంత పైకి లేపేసి కడతారు వాళ్ళకి అది దేనికి కడతారు ఇది ఎక్కడ కడతారు <laughs> దాని రీజన్ ఏమి ఏమీ తెలియదు మన హిందువులు ఏదో గరుడని అట్లా మమ్మల్ని గరుడని ఎక్కిస్తాం చెప్పేసి వాళ్ళు కూడా ఆ చక్క ముక్కల్ని పైకి ఎక్కిసి పెట్టేస్తారు తెలివి లేని వాళ్ళకి కానీ మన సంప్రదాయంలో ప్రతి ఒక్కదానికి ఒక అర్థం ఉంది సరే గరుడ గరుడ పైన కూర్చున్నాడు భగవంతుడు గరుడ పైన కూర్చొనేసి గరుడు అడుగుతున్నాడు సరే నేను నీకు వాహనం అయిపోయినాను మళ్ళీ నన్ను నీకిన పైన పెడతా ఉన్నావు కదా ఎక్కడ పెడుతున్నావు అంటే పైకి చూడరు ఒకసారి అన్నాడు చూస్తే ధ్వజస్తంభం కూడా పైకి చూస్తే గరుడ బొమ్మ ఉంది పైన ఇప్పుడు చెప్పు ఎవరు పైన అన్నారు అవును నేను పైన అన్నాను మళ్ళీ నా వరము నాకు ఇచ్చిన వరం నేను ఇచ్చిన వరము అది నిజమైంది నీవు కింద ఉన్నావు నీకు ఇచ్చిన వరం నేను ఇచ్చిన వరం నీవు పైన ఉండాలి నీవు పైన ఉన్నావు సరే నీవు పైన ఉన్నావు నాకు కింద ఉన్నావు రెండు వరం ఇద్దరితో మాటలు సక్సెస్ అయింది పొదంలో అని చెప్పేసి గరుడ మంచిగా మాట్లాడుకునేసి ఇంకా భగవంతుడు వాహనం అయిపోయినాడు ఇంకా భగవంతుడు కూడా ఊరేగింపు చేయడానికి స్టార్ట్ అయింది ఇంద్రుని యొక్క ఇంద్రుడు మంచి రిక్వెస్ట్ చేసుకునేసి ఇంద్రుడు కూడా వజ్రాయుధ ఇది అమృత కలశము రిటర్న్ దొరికింది ఇంద్రుడు కూడా ఒక వరం అడగమంటే ఒక వరం ఇచ్చినాడు సో ఇంద్రునితోటి వరం అడిగినాడు వరం అడిగితే నాకు ఈ పాములో ప్రతిరోజు నాది ఆహారం పాము అవ్వాలని చెప్పినాడు ప్రతిరోజు నాకు పాము నా ఆహారం అట్ట నీవు అనుగ్రహించాలని చెప్పేసి దేవతలు రాజు కదా నీవు ఏదైనా ఒక ఆర్డర్ సెన్షన్ చేస్తే అది జరుగుతుంది అని ప్రతిరోజు ఆయనకు రోజుకు ఒక పాము ఖాళీ అప్పుడు ఇన్ఛార్జ్ యొక్క దండి పడకలు ఉంది కాబట్టి రోజుకు ఒక పాము ఖాళీ కనిపించాల ఇంకా ఖాళీ ఇంకా కుదరలేక మళ్ళీ గొడవ వచ్చేసి ఖాళీ అందుకోసము యమునకు వచ్చింది గరుడ యమునకు రాడని చెప్పేసి అది వేరే పాస్ట్ టైమ్స్ మనం గత ఇక్కడ దీనికి సరిపోదు మనకు టైం ఇంకో విపరీతమైన ఆకలి విపరీతమైన ఆకలి ఎంత తిన్నా సరిపోవట్లే గరుడకు అమ్మని చెప్పినాడు నాకు ఆకలి అవుతుంది ఏమైనా పెట్టవే అని చెప్తే అమ్మ నింది నీకు వండి పెట్టేది సరిపోతురా ఇక్కడ నీవు ఎక్కడ నీకు మీ నాన్నని అడుగు ఏదైనా కావాలంటాను పోయి నాన్నని అడిగినాడు కష్టపడి నాకు ఆకలి అవుతుంది నన్ను ఏమని ఇచ్చేయండి ఆయన ఒక ఊరు చూపించినాడు ఆ ఊర్లు మొత్తం చెడ్డాలో ఉండేదో తినేసేయి బ్రాహ్మణులు మాత్రం తినకూడదు అని చెప్పేసి సరే అని చెప్పేసి బయలుదేరినాడు బయలుదేరిసి ఈ కోడి బిడ్డను తిన్నట్లు మొత్తం ఊర్లు ఉండే వాళ్ళని టక టక టకట చెడ్డోల్ని దుష్టులనంతా ఇప్పుడు ఒకసారి వచ్చి ఉంటే బాగుంటుంది గరుడ మొత్తం అందరిని పక్కపక్క తినేసినాడు మొత్తం మొత్తం తినేసి ఆ అడావిడిని తిన్నప్పుడు ఒక బ్రాహ్మణ్ణి తినేసినాడు బ్రాహ్మణ్ణి తినేస్తున్నాడు బ్రా మొత్తం కడుపు నిండింది ఆల్మోస్ట్ ఉండే మొత్తం దగ్గర దగ్గర ఆ ఊరు ఊరే ఖాళీ చేసినాడు తినేసి ఆ ఒకటి మాత్రం గొంతులు ఇరిగిపోయింది ఇదేమో కొన్ని నీళ్ళంతా తాగి చూసినాడు ఇటు కిందకు పోవట్లే కిందకు పోవట్లే తండ్రి ఫస్టే చెప్పినాడు బ్రాహ్మణుని ఒకటి తిన్నది ఇంకెవరిని కావాలని తిన్న బ్రాహ్మణుల్ని గోవుల్ని ఇద్దరుకు చేపెట్టకూడదు అంతవరకు నీకేం ప్రాబ్లం లేదని ఇది ఎంత మింగుతున్నాడు ఎంత మింగుతున్నాడు ఆయన లోపల పోవట్లే ఆయన లోపల నుంచి చెప్తున్నాడు నేను బ్రాహ్ముండయ్యా నీవు ఎట్లా తిన్నావు నన్ను తినకూడదని నాన్న చెప్పినాడు కదా నీకు నీవు బ్రాహ్ముండా సరే సరే తీస్తానని చెప్పేసి మళ్ళీ ఒక కాల్ని లోపలికి వేసేసి ఇట్టట తిప్పేసి గట్టి పట్టుకొని చెప్పేసి ఆ గట్టి ఆయన కాలు పట్టుకుంటే అట్లే మళ్ళీ తీసేసి బయట పెట్టినాడు ఆయన అన్నాడు నా భార్య కూడా ఉంది భార్య ఉంటే అది భార్య ఉంటే ఫస్ట్ తెలియలే కదా నాకు తిన్నప్పుడు ఏం అర్థం కాలేదు వాళ్ళదేమో లవ్ మ్యారేజ్ అప్పుడు ఉందేమో నాకు తెలియదు పాప లేకుండా భార్య తిన్నప్పుడు భార్య కూడా ఇరికిపోవాలి కదా భార్య ఇరికిపోలే భార్య బులుక్కది లోపల పోయింది ఆయన లేలే నా భార్య కూడా లోపల ఉంది భార్యను కూడా తీసేయాల ఆమె కూడా నా భార్య నీ భార్య అన్న మళ్ళీ నేను బ్రాహ్మణుడు తిన్నప్పుడు మాత్రం అట్లా అవుతుంది నిన్ను తిన్నప్పుడు అట్లా అయింది మళ్ళీ నీ భార్య తిన్నప్పుడు ఏం కాలేదు అదంతా అది వేరే విషయం అది నాకు సంబంధం లేదు ఆయన పాప బ్రాహ్మణుడు అన్నాడు నీవేమైనా చేసి నేను బ్రాహ్మణుడు నేను బాధపడతాను మళ్ళీ ఆయన భార్య కూడా లోపల ఉంది తీసేయన్నాడు సరే అని చెప్పేసి మళ్ళీ ఆ భార్య ఇదే భార్య అని ఒకటే తీసుకుని ఇచ్చినాడు ఇదే భార్య పుణ్యానికి అరగలేదు ఇంక లోపల అట్లే ఉండింది ఆ భార్యను కూడా తీసిచ్చినాడు సరే అని చెప్పేసి బయలుదేరినాడు కదుపు ఒక లెవెల్కి నిండిపోయింది ఇంకా చాలా మంచిగా జరుగుతుంది అప్పటికే ఇంద్రుడు చాలా ప్లీజ్ అయినాడు ఆయనతో సుపర్ణగా సుపర్ణ అని చెప్పేసి సుపర్ణస్ అని చెప్పేసి ఒక పేరు కూడా ఆయనకు దొరికింది ఆ టైంలో అట్లా మొత్తము ఎక్కడాన దుష్టులు ఉంటే వీళ్ళ తండ్రికి ఇదే పని గరుడు ఆకలిని చెప్పినప్పుడు ఒక ఊరు చూపిస్తాడు పోయి అక్కడ తినేసిరా అని చెప్పేసి తినేసి రావడం ఇట్లా ఊరు ఊరే మొత్తము బ్రాహ్మణుల్ని బ్రాహ్మణుని ఒక వదులుతాడు ఆవులను వదులుతాడు ఆవులని ఏం తిన్నాడు ఒకసారి మళ్ళీ ఒకసారి వచ్చినాడు చాలా ఆకలిగా ఉంది వెళ్ళి కొంచెం ప్రశాంతంగా తినడానికి లేదు మంచిగా ఏదో డైనింగ్ టేబుల్లో కూర్చొనేసి తిందామంటే అది తినలేము ఒక ఏదో ఒక చెట్టులు కూర్చొని తింటే ఆ చెట్టు కిందకి పడిపోతాయి ఆ చెట్టు అట్లే కిందకి పడిపోతాయి ఒక తినడానికి చోటు కూడా లేదు ఒక మంచిగా ఎంజాయ్ చేసి తినడానికి లేదు ఇంక ఒక్కసారి నాన్నకన్నాడు చాలా ఆకలి అవుతుంది అన్న ఏదన్నా చెప్పు నాన్న ఎక్కడ పోవాలా అని చెప్పేసి ఆయన అన్నాడు అక్కడ ఒక తాబేలును ఒక ఏనుగు ఎప్పుడు నుంచో గొడవ పెడతా ఉంది ఒక్కొక్క తాబేలు సైజ్ అంటే దగ్గర దగ్గర అరవై ఐదు డెబ్బై యోజనాలు చాలా పెద్ద సైజు తాబేలును పెద్ద సైజు ఏనుగును చాలా పెద్ద సైజు ఈ ఏని అక్కడ పోయేసి వాళ్ళు ఇద్దరు చాలా దుష్టులు వాళ్ళు వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడ పోయి వాళ్ళని తినమన్నాడు అంత పెద్ద సైజు ఒక్కొక్క ఎన్నో కిలోమీటర్ వస్తారు ఒక్కొక్కరు ఏనుకొక ఎన్నో కిలోమీటర్ వస్తాయి ఈ తాబేలు ఎన్నో కిలోమీటర్ వస్తాయి అంత పెద్ద పెద్ద సైజు వాళ్ళేమంటే అక్కడ ఒక చెట్లు వాలికిల్లులు అని ఉంటారు మీరు విని ఉంటారు వాలికిల్లులు సూర్యలోకంలో ఉంటారు వాళ్ళు చిన్న చిన్నగా ఉంటారు పుట్టి పుట్టిగా ఉంటారు వాళ్ళు ఆ చెట్టు పైన వచ్చేసి ఇది చేస్తున్నారు జపం చేస్తున్నారు వాడెక్కడ కింద ఊడిపోతే తినొచ్చని చెప్పేసి ఏనుగు తాబేలు రెండు ఆ చెట్టు కిందకు ఊపుతోంది లాగి కిందకు పడేయాలని చెప్పేసి వాళ్ళు కిందకు పడితే వాళ్ళని తినేస్తామని చెప్పేసి వీళ్ళిద్దరు రాక్షసులు ఉన్నారు వాళ్ళు ఆ రూపం తీసుకున్నారు దుష్టులు ఏనుగును ఆ తాబేలు ఆ చెట్టులు వాళ్ళకి డిస్టర్బ్ చేయాలని మెయిన్ ఉద్దేశం వాళ్ళకి పిల్లలకి ఇబ్బంది పెట్టాలని చెప్పేసి గరుడ కరెక్ట్గా అక్కడ పోయినాడు ఒక్క చేతులు తాబేలును పట్టుకున్నాడు తినడానికి ఎన్నో యోజనాలు ఎన్నో ఊర్లు కలిసేస్తాయి ఒక తాపేలు అంత పెద్ద సైజు ఇంకొక కాలుతోటి ఆ ఏనుగుని పట్టుకున్నాడు తాబేల్ని ఏనుగుల్ని పట్టుకున్నాడు పట్టుకుని పోయి ఆ చెట్టు పైన కూర్చొని మంచిగా తినేస్తామని చెప్పేసి కూర్చుంటే ఆ చెట్టు ఇరిగిపోయింది దాంట్లో చూస్తే కొన్ని వేల మంది వీళ్ళు ఉన్నారు వాలికలు ఉన్నారు నాన్న ఫస్ట్ చెప్పినాడు బ్రాహ్మణులకు ఆవులకు ఇబ్బంది పెట్టకూడదు ఇంకేమైనా నువ్వు చేసుకో అని చెప్పేసి ఇంకో చెట్టు ఊడిపోయి వాళ్ళేమైనా శాపం పెడతారని చెప్పేసి నోట్తో ఆ చెట్టును పట్టేస్తున్నాడు ఏనుగొక చేతులు ఇంకొక చేతులు ఆ తాబేలు నోట్ల పెద్ద చెట్టు ఆ చెట్లు కొన్ని వేల మంది వాళ్ళకిల్లు వీడు అంతా అట్లే ఇంకా వాళ్ళు పడిపోకూడదు దీన్ని వదలడానికి ఆకలి వేరే దీన్ని వదలలేము ఎక్కడ కూర్చోవాలో అర్థం కాదు పోవాల కూర్చోడానికి ఎక్కడొక చోట కావాలా ఇంకా వాళ్ళు అట్లే తపస్సులు ఉన్నారు ఈయన అట్లే రెక్కలు కొట్టుకొని కొట్టుకొని పోతా ఉన్నాడు రెక్కలు కొట్టుకొని పోతా ఉంటే వాళ్ళకి ఏదో మంచిగా ఏసీ నుంచి గాలి వచ్చినట్లు అనిపిస్తుంది చల్లగా ఈయన ప్రయాణంలో గరుడ పోయే స్పీడ్లో వాళ్ళకు తపోధనం తపోభంగం కాకుండా మంచిగా పోతా ఉన్నాడు కదా వాళ్ళకి వీళ్ళకి బాగా నచ్చింది ఇదేమో చల్ల గాలి వేరేస్తుంది తపస్సుకు బాగా అనుకూలంగా ఉందని చెప్పి వాళ్ళు మంచిగా తపస్సు చేసుకునేసి ఈయనకు వరం కూడా ఇచ్చినాడు నీ ఒక రెండో ఇంద్రుడుగా ఉండు అని చెప్పేసి ఇంద్రుడికి ఒక సమానమైన ఒక ఇంద్రుడుగా నువ్వు అని చెప్పేసి ఎందుకంటే ఇంద్రుడి పైన ఒక ఆయనకు కొద్ది కోపం ఉంది ఒకసారి వాళ్ళు పొట్టి పుట్టిగా ఉంటారు చిన్న చిన్నగా ఉంటారు వాళ్ళు ఒక మన ఫింగర్ అంత హైట్ ఉంటారు అనుకుంటారు పొట్టి పుట్టిగా ఉంటారు ఒక చిన్న కోనేరు ఉండింది ఇది ఉండింది చిన్న ఒక కాలువ చిన్న కాలువ దాటడానికి పెద్ద పెద్ద ఋషులు వాళ్ళు వాళ్ళ జన్మం అట్లా ఉంది పాప చిన్న కాలువ దాటడానికి వీళ్ళు ఈ చిన్న చిన్ని వాలికిల్లెలు వాలికిల్లెలు పోయి దగ్గరకు పోయేది దూకడానికి భయం వెనకలు రావడం చిన్న కాలువ ఇంద్రుడు దాన్ని చూసి నవ్వుకున్నాడు ఇది ఏమిరా ఇంత పెద్ద బల శక్తివంతులు ఇంత పెద్ద బలిష్ఠులు వ్యక్తులు అంటారు మళ్ళీ ఒక చిన్న కాలువ దాటడానికి వీళ్ళకి భయం వస్తాయి అట్ట నవ్వుకొని పవర్ అధికార పవర్ ఉంది అధికారం ఉన్నప్పుడు మనకు అర్థం కాదు కదా ఎవరిని హింస పెడుతున్నాం ఎవరిని మనం ఎన్ని అపరాధాలు చేస్తాం మనకు అర్థం కాదు అధికారం ఉన్నప్పుడు మనం ఎన్నో భాగవతలు ఎన్నో కథలు వస్తాయి ఇటువంటిది ఇంకా వాళ్ళని చూసి నవ్వుకుంటుంటే వాళ్ళు శాపం పెట్టినారు నీకు సమానమైన ఒక ఇంద్రుడు వస్తాడు చూడని చెప్పేసి అది ఎవరు ఇదే గరుడు ఇంత పవర్ఫుల్ వ్యక్తి ఒకసారి ఈ భగవంతుడుకు ఇంద్రుడికి గొడవ అవుతుంది కదా సత్యభామ ఒక పారిజాత అపహరణ నీళ్ళలో ఆ గొడవ అయినప్పుడు ఏం చేయలేదంటే గరుడ గరుడ తన యొక్క రెక్కల్ని రెండుసార్లు ఇట్లా కొట్టుకున్నప్పుడు దేవతలు దోతి ఊడిపోయినాయి అందరితో ఆ గాలి యొక్క ప్రభావానికి అంత పవర్ఫుల్ ఇంకో వాళ్ళు దోతి కట్టేదా వీళ్ళతో గొడవ పెట్టేది వాళ్ళకి అర్థం కాలేదు ఇంకా వాళ్ళు సరెండర్ అయిపోయినారు జస్ట్ ఒక రెక్కలు రెండుసారి ఊపినాడు అంతే ఆ గాలికి ఆ డ్రెస్సులు ఊడిపోయినాయి వాళ్ళు అంత పవర్ఫుల్ గరుడ ఎక్కడ ఎవరి ద్వారా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఇంకా దీన్ని పట్టుకొనేసి వీళ్ళు తిప్పుకొనేసి ఎక్కడొకరు తిన్నాల పాప వెతుకుతున్నాడు టైర్డ్ అవుతున్నాడు రెక్కలు కొట్టుకొని కొట్టుకొని అలసిపోయినాడు తాబేల్ని వదలడానికి ఇష్టం లేదు ఏనుగులను వదలడానికి ఇష్టం లేదు ఈ పిల్లల్ని ఎక్కడైనా కింద పడేస్తే వాళ్ళు ఎక్కడ శాపం పెడతారు అది భయము ఈ పిల్లోడికి ఎట్లా ఒకటి సహాయపడాలని చెప్పేసి ఎదురుగా భగవంతుడు వచ్చేసినాడు భగవంతుడికి వచ్చేసి భగవంతుని చూస్తున్నాడు సారీ మంచి నీళ్ళటి చెట్టు పెద్ద చెట్టులాగా ఉన్నాడు భగవంతుడు చూసేసి ఆనందపడినాడు ఓ ఈడ కదా నాకు ఆ రోజు వరం ఇచ్చినవాడు వీడిని వదలకూడదని చెప్పేసి నాన్న నన్ను తిన్నాలా ఎక్కడన్నా కొద్ది చోట కావాలంటే భగవంతుడు ఇట్లా చేయి వదిలేసి ఇట్లా చేయించినాడు తన భుజస్కందాల ద్వారా ఇట్లా చేతుని ఇట్లా చాపినాడు రా కూర్చో ఎక్కడ కొల కూర్చో అని చెప్పేసి అబ్బా మంచి ఫస్ట్ మెల్ల కూర్చొని చూసినాడు ఇది పడిపోదు కదా అని భగవంతుడు ధైర్యం కూర్చో ఏం కాదు భలే స్ట్రాంగ్ ఉన్నాను నేను కూర్చొని అన్నాడు ఇంకా మంచిగా భగవంతుడు చెయ్యి అట్లా చాపుతా ఉంటే మంచిగా కూర్చున్నాడు మంచిగా కూర్చొనేసి మంచి ఆరాంగా తిన్నాడు ఆ ఏనుగుల్ని తిన్నాడు ఫస్ట్ తర్వాత తాబేల్ని ఫుల్ కడుపు నిండా తిన్నాడు బాగా నచ్చింది వీళ్ళని కూడా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు మంచిగా తపస్సు చేసుకోండి అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటాయి మీకు ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ లేదని చెప్పేసి మంచిగా తినేసి ఇంకా ఈ పక్షులకు అలవాటు ఉంది కదా దాని కొక్కునెట్లు ఇట్లా క్లీన్ చేసుకుంటాయి తిన్న తర్వాత ఆ చెట్టుకు రుద్ది రుద్ది ఇంకా అక్కడ రుద్దడానికి ఎవరు లేరు భగవంతుని చెయ్యి ఇంకా భగవంతుని చెయ్యిని బాగా రుద్దేసి రుద్దేసి ఆ మూతిని నీట్గా చేసుకొని ఇంకా కొద్దిగా నాక్కొనేసి భగవంతుడు ఇంకా ఆకలిగా ఉందంటే ఆ ఇంకా కొద్దిగా కావాలని ఉందంటే సరే తిను అని చేతునిచ్చేసినాడు ఒక చేతులు కూర్చోబెట్టేసి ఇంకొక చేతుని ఇచ్చినాడు ఇంకా అక్కడ కొద్దిగా తినేస్తాడు భగవంతుని చేతుని అంటే భగవంతుడికి ఏం కాదు ట్రాన్స్డెంటల్ బాడీ కాబట్టి ఏం కాదు ఈ కొన్నిసారి చూడండి తల్లి తండ్రి సాయంత్రం పొద్దున్న నుంచి రాత్రి వరకు పని చేసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసి ఇంట్లో చిన్న పిల్ల ఉంటుంది ఇంకా వీడు షర్ట్ తీసేసి బనియన్ తీసేసి కొద్దిసేపు ఫ్యాన్ వేసుకుని కూర్చొని ఉంటాడు అప్పుడే తల్లి బిడ్డని పట్టుకుని వస్తుంది ఏమండి పొద్దు నుంచి అలసిపోయినాను కొద్దిగా దీన్ని తీసుకుని కొద్దిగా తిరిగేసి రాండి అటు ఇటు అని చెప్తే ఇంకా ఆయన పిల్లల పైన ప్రేమంలో ఏం చేస్తాడు తండ్రి ఇంకా ఒక పంచ కట్టుకునేసి ఆ పిల్లోడిని ఇట్లే షోల్డర్ పైన వేసుకునేసి ఒక రౌండ్ తిరుగుతాడు రౌండ్ తిరిగినప్పుడు పిల్ల ఊరికే ఉండదు పిల్ల ఏం చేస్తాయి ఆ షోల్డర్ నాకుతా ఉంటాయి నేను చూస్తే ఆ పళ్ళంత వచ్చేక ముందు కొద్దిగా అట్లే ఆ భుజస్కందాలు నాకుతాయి కొద్దిగా పొద్దు నుంచి పనిచేసే చెమట పుట్టి కొద్దిగా కొద్దిగా ఉప్పు ఉప్పుగా ఉంటాయి కదా పిల్లడికి ఏదో కడుపు నిన్నట్లు అనిపిస్తాయి ఇంకా బాగా నాకి నాకి అట్లేదని రెండు నోరు భుజస్కంద పైననే ఉంటుంది ఆ పిల్లోడదు ఇక్కడ మన తండ్రి ఇంటికి వచ్చి వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎంగిలి ఉంటాయి మొత్తం షోల్డర్ పైన కానీ తండ్రికి దానివల్ల ఏం ఒక ఎఫెక్ట్ కాదు అది ఎంత నాకినా కానీ మాంసం కొరకడంత శక్తి దానికి ఉండదు ఊరికి నా చెమట కొద్దిగా నాకేస్తాయి తండ్రి కూడా పుత్ర సౌఖ్యం మహాసౌఖ్యం అంటారు పుత్ర స్పర్శం మహాసౌఖ్యం అని పిల్లుడు తండ్రిని తగిలినప్పుడు అది భలే ఆనందం వస్తాయంట అట్లా దేవుడికి తన భక్తులు తను తగిలినప్పుడు భలే ఆనందం వస్తాయి అట్లా గరుడకు గరుడ భగవంతుని తాకుతూ ఉంటే ఆయనకు ఆనందం వస్తూ ఉంది ఆయనకేం నొప్పి రాలేదు మంచిగా ఆయన నాకేసి నాకేసి నాకేసి సరే కడుపు నిండింది రా అన్నాడు ఆ కడుపు నిండింది సరే ఇంటికి వెళ్ళు కశ్యపు నీ కోసం వెతుకుతూ ఉంటాడు వినత నీ కోసం వెతుకుతూ ఉంటుంది పోపు ఇంటికి వెళ్ళంటే మళ్ళీ ఇంటికి వచ్చేసినాడు అట్లా భగవంతుడికి చాలా ప్రేమం కలిగింది చాలా ప్రేమం ఎప్పుడు కావాలంటే గరుడ కావాలా ఇంకా ఎంతో నిత్యసూరి ఎప్పుడు ఆయన తోటి ఉండేవాడు మంచి ప్రేమంలో చిన్నప్పటి నుంచే ఈయనతోటి భగవంతుడు అప్పుడప్పుడు వచ్చి ఆడుకుని ఉంటాడు ఏదో లీలలు చేస్తూ ఉంటాడు తిట్టాలంటే కూడా ఈయన పట్టుకొని తిడతాడు సో ఒకసారి ఎంతో <clears throat> నిత్యసూరికి ఉన్నాడు కానీ భగవంతుడు ఎవరికైనా కానీ మనం మనకేదైనా చెప్పాలనుకుంటే ఆయన మనలాంటి ఒక సామాన్య భక్తుల్ని పరీక్ష పెట్టడానికి ఇష్టం ఉండదు మనం ఫెయిల్ అవుతాం కూడా ఆయన పరీక్ష పెడతా కానీ గొప్ప గొప్ప భక్తుల్ని తీసుకుంటాడు వాళ్ళకి అట్లా ఈ కోడలకి ఏమైనా తిట్టాలంటే డైరెక్ట్ తిడితే ఆమె ఇంటి ఆమె ఇంటికి వెళ్ళిపోతాయి మా ఇంటికి వెళ్తే మళ్ళీ భర్త ఒకటే పని చేయాలి కొడుకు ఒకటే పని చేయాల్సి వస్తుంది తల్లి కోడలకు తిట్టకుండా ఏం చేస్తుందంటే కూతురుకు తిట్టినట్లు యాక్ట్ చేసేసి కోడలకు బుద్ధి నేర్పిస్తూ ఉంటుంది తిట్టేది ఎవరికో కోడలకు ఆమెకు తెలిసిపోయిందంటే నాకే తిరుగుతుందని తెలిస్తే నేను ఇంటికి పోయి వస్తాను మా అమ్మకు వెళ్తూ అమ్మ అమ్మకు ఆరోగ్యం బాగలేదు నాన్నకు ఆరోగ్యం బాగలేదని చెప్పేసి ఏదో ఒక సాకు చెప్పేసి ఆమె ఇంటికి వెళ్ళిపోతాయి మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ అన్ని పనులు మనమే చేయాలా ఇంకా ఆమె ఏం చేస్తుంది తన కూతురుకు తిట్టినట్లు నటించుకునేసి కోడలకు తిడతా ఉంటుంది కొన్నిసార్లు ఇప్పుడు కాదులే ఇప్పుడంతా ఆ పెళ్ళి అయిన వెంటనే వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా కోడలకు ఈమెకు అత్తకు గొడవ అవడానికి ఛాన్సే ఉండదు అమ్మ ఇప్పుడు అత్తలు హుషారుగా ఉంటుంది కోడలు కూడా హుషారుగా ఉంటారు ఒకరొకరు దొరకనే దొరకరు మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడు అత్త ఒక నాలుగైదు సారి పట్టుకుని వస్తుంది ఇంకా అత్త అక్కడికే సోల్డ్ అవుట్ ఇంకా అత్త నోరిప్పదు చాలా మంచి కోడలు అంటుంది ఒకరొకరు భలే తెలివిగా ఇప్పుడు అత్త కోడలు పాతకాలం అట్లా కాదు పాతకాలంలో ఆ ఇంట్లో ఉండిపోతారు ఒకసారి పెళ్లి చేసి పంపించిన తర్వాత ఇంకా భర్త ఒక తల్లి అందరూ ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది ఎక్కడ పోవడానికి లేదు ఇంకా అప్పుడు అట్లా భగవంతుడు వీళ్ళకి ఎవరికైనా తిట్టాలనుకుంటే మిగిలిన బద్ధజీవుల్ని తిట్టాలనుకుంటే డైరెక్ట్ వాళ్ళని తిట్టడానికి పోడు బద్ధజీవుల్ని ఏమని అనుకోవాలనుకుంటే ఫస్ట్ వాడిని నిత్య సూర్యుల్ని తను ఒక శాశ్వత అనుచరుల్ని పట్టుకొని తిడతాడు ఏమైనా నేర్పించాలంటే వాళ్ళ ముఖాంతరం మనకు నేర్పిస్తాడు వాళ్ళ ద్వారా మనకు నేర్పిస్తాడు భగవంతుడు అట్లా ఒకసారి ఏమైంది ఇంద్రుని ఒక సారథి ఉంటాడు ఇంద్రుని సారథి మాదలి అని చెప్పేసి మాదలికి కూతురుకు పెళ్ళి ఒక సుముఖ అనే ఒక పాముతోటి పెళ్ళి నిఘంట ఇదంతా ఎంగేజ్మెంట్ అంతా అయిపోయింది కానీ పోయిన పోయి అది గరుడు ఒక లీస్ట్లో పడింది పేరు ఆయనకు భయం వచ్చేసింది అరే ఎంగేజ్మెంట్ అంతా అయిపోయింది లెటర్ కూడా ప్రింట్ అవుట్ అంతా అయిపోయింది అంతకు పనిచేసి అయిపోయింది పోయి పోయి ఆ సుముఖకు గరుడదొక డేట్ ఫిక్స్ అయింది గరుడ తీసుకుని పోవడానికి రెడీ అయినాడు ఆయన చంపడానికి సుముఖని ఇంకా పోయి ఇంద్రుని పోయి అడిగినాడు సారథి కదా ఇతను ఒక సారథి మాదలి చూడు నా కూతురుకు వివాహము సుముఖతోటి ఒక పాము అది సుముఖ అంటే ఆయనతోటి వివాహం అంతా ఎంగేజ్మెంట్ అంత అయిపోయింది కానీ ఇప్పుడు తెలుసుకున్నాము ఆయన గరుడు ఆయన కోసం వెతుకుతున్నాడంటే అది గరుడు అది ఫుడ్ అంటే అని చెప్పేసి ఇంద్రని మాకు సాయం పడాలని చెప్పేసి మా అన్నాడు నేనేం చేయలేను నాయన కానీ నువ్వు పెళ్ళి అంత ఆపేదొద్దు పెళ్ళి నువ్వు చేపి జరగని నీ కూతురుకు ఆయనతోటి పెళ్ళి చేసేసేయి కానీ తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే చూస్తాము మనకేమున్నాడు దేవుడు ఉన్నాడు కదా మనకు సహాయము మనకు ఆప్త బంధు ఉన్నాడు కదా మనకు అందరికి ఒక మిత్రుడు ఉన్నాడు కాబట్టి భయపడే అవసరం లేని పెళ్లి చేసేసి గరుడు వస్తే మళ్ళీ మాట్లాడదాంలే అని చెప్పేసి కానీ ఒకటి నేను గరుడతో గొడవ పెట్టలేను నాకు గరుడుల సంగతి చాలాసారి అనుభవంకి వచ్చింది నేను ఆయన ఒక రెక్క ఒక్క ఒక్క రెక్క కాదు ఒక రోమ తీలేదు నా వల్ల కుదరదప్ప గరుడతలు కూడా పెట్టడానికి ఎంత బలముందో నాకు అర్థం కాదు మహాబలిష్ఠుడు నేను ఏం చేయలేను వాడిని కానీ ఒక్కటి ఉంది గరుడ కూడా ఒక్కడికి సరెండర్ అవుతున్నాడు వాడిని పట్టుకోదాం కావాలంటే అని చెప్పేసి పెళ్ళి అయిపోయింది లాస్ట్కి ఇందులో ఒక సారథి మాతలి మాతలి ఒక కూతుర్ని సుముఖకిచ్చి సుముఖ అని ఒక పాము పెళ్ళి అయిపోయింది లాస్ట్ గరుడు వచ్చినాడు ఆ టైంకి ఆకలి ఆకలి ఈయన వెతుక్కుండా వచ్చినాడు పట్టుకుని లోపల ఆయన ఇంద్రుని దగ్గరకు వచ్చినాడు ఆ పాము సుముకొచ్చి ఇంద్రుని దగ్గర ఇంద్రుడు అన్నాడు ఏ మార్గం లేదు నీకు ఒకటే గతి ఆపద వేళల అన్ని వేళలకు మనకు సాయం పడేది ఒకటే హరినామము హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అన్నమయ్య ఒక పా పాట పాడతారు కదా చంప బిగించిన వేళ ఆపద కాలంలో ఏ ఒక కష్టం వచ్చినప్పుడు కూడా మనకు భగవంతు నామమే గతి ఇంకా వేరే గతి లేదు చూడు భగవంతుడు అక్కడ కూర్చున్నాడు ఆ సింహాసనంలో కూర్చున్నాడు నువ్వు పరిగెత్తుకుని పో శరణు శరణు శరణు అని చెప్పు దేవుడా నేను సరెండర్ అయిపోయినాను దేవుడా నేను సరెండర్ అయిపోయినా నేను రక్షించు నేను నీకు శరణాగతి పొందినాను నీ దాసుడు అయిపోయినాను నన్ను రక్షించని పారిపోయి గరుడ వచ్చే లోపల నీవు అక్కడ పోయి దాచుకున్నాను ఇంకా ఈ సుముఖ ప్రాణ భయంతో పారిపోయి ఆ భగవంతుని ఒక సింహాసనంలో కప్పేసి దాచుకున్నాడు ఇంకా గరుడు వెతుకుని వెతుకుని వచ్చినాడు వెతుకుని వచ్చేస్తే కరెక్ట్గా భగవంతుడు సింహ పాదాల కడ ఆశ్రయం తీసుకునింది పోయి పట్టుకోవాలని దగ్గర పోతే భగవంతుడు అంటే గరుడా చేయి అన్నాడు తాకద్దు దాన్ని తాకద్దు అంటే నేను చెప్తున్నాను తాకద్దు చేతి అన్నాడు ఇంకా దేవుడు కదా రెస్పెక్ట్ ఇయ్యాలా చేయి తీసినాడు బాధ వచ్చింది మంచి లావు పాము ఏదో తింటే బాగా ఈరోజు కడుపు నిండిపోతాయి ఆయనకు మనలాగా నాలుగు లేదు నాలుగు నియమం లేవు మనకు నాలుగు ఉంటాయి కదా మాంసభక్షణం చేయరాదు జూదం ఆడకూడదు వ్యభిచారం చేయకూడదు మళ్ళీ మత్తు పన్నులు స్వీకరించకూడదు ఆయనకు మత్తు పన్నులు ఆయన కూడా తీసుకోవడానికి లేదు వ్యభిచారం చేయడానికి లేదు ఆయన కూడా జూదం ఆడుకోవడానికి లేదు మళ్ళీ ఒక న్యూడిల్స్ మాత్రం తినచ్చు ఇది మాత్రం ఆయనకు రైట్స్ ఉంది తినడానికి అప్పుడప్పుడు సో ఈ పాము వచ్చేసి ఇంకా గట్టి పట్టుకునింది భగవంతుని పాదాలు భగవంతుడు అన్నాడు తాకత్తు దాన్ని అన్నాడు అది ఎట్లా తాకద్దంటే మళ్ళీ నేను బతుకుతుద్దా నీకు అటువంటిది ఇంకొక వేరే కంపెనీ తీసుకుని ఇస్తానులే నీవెందుకు ఇదే కావాలా నీకెందుకు గోలా నీకు వేరేది ఒకటి ఇస్తానులే పామన్నాడు లేదు అది మంచి పుష్టి కొని నాకు అదే కావాలన్నాడు అది ఇవ్వడానికి కుదరనే కుదరదు అన్నాడు లేదు నాకు అది కావాలన్నాడు నేను ఈయనన్నాడు ఇంకేం చేస్తావు నేను ఈయనన్నాడు భగవంతుడు లేదు నేను నీకు గరుడా నేను ఈయనన్నాను కదా ఇంకెందుకు మాట్లాడుతున్నావు నా నాకు సరెండర్ అయింది అది భగవంతుడు ఏమంటున్నాడు సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచితే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ మనుషులకు మాత్రం కాదు రాములు వారు చెప్పింది అభయం సర్వభూతేభ్యో అన్ని జీవరాశులకు అభయం ఇస్తాను నేను ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు వచ్చి దేవుడా నేను నీ దాసుడయ్యా నీవాడయ్యా నీ నీకు శరణు పొందిననయ్యా నన్ను రక్షించమంటే నీ గత హిస్టరీ మొత్తం లేపకుండా నీవు ఎక్కడ పోయినావు ఈ కరోనా వాళ్ళు అడుగుతారు కదా కరోనా పేషెంట్ని పట్టుకునేసి నీవు నీవెవరెవరి దగ్గర పోయినావు నీ షాపులు నీ దుకాణానికి వచ్చి ఎవరెవరు ఏమేమి కొన్నారు నీవెవరెవరితో మాట్లాడినావు ఎక్కడ టీ తాగినావు ఎక్కడ లంచ్ తీసుకున్నావు ఏ కార్లో పోయినావు ఎక్కడ దిగినావు ఒక్కడికి రోగం వస్తే ఇంటి ఇంటి ఊరు ఊరిని మొత్తం లాక్డౌన్ చేసి పడేస్తాం భగవంతుడు అతను అటువంటి వాడు కాదు భగవంతుడు మనకి రోగం వచ్చినా కానీ రోగం వచ్చిందని తెలియకుండా అట్లే దాచిపెడిచి మా ఇంట్లో డబ్బా ఏం కాదులే నేను చూసుకుంటానని ఎట్టు లాగేసి తన పక్కనే పెట్టుకుంటాడు అది భగవంతుడు అంటే మన మన ఊరులాగా కాదు భగవంతుడు మన ఊరు మనిషి పోలీసు లాగంత కాదు మంచి ప్రేమ ఉంటుంది ఆయన అన్నాడు ఏ ఎవరు నేను కాపాడుతానయ్యా నీవు ఇప్పటికైనా పొరలేదు ఈవెన్ రాక్షసుడైన రావుడు వచ్చినా కానీ విభీషణ శరణాగతి వచ్చేప్పుడు ఇది మాటలు వస్తాయి పెంపుళ్ళు ఆమెను కూడా వదలలే విభీషణ కూడా వదలలేదు ఫ్యూచర్లో ఆయన కూడా ఫ్యూచర్లో వస్తాడు విభీషణుడు అప్పుడు చెప్పుకోవచ్చు ఇదంతా కానీ నేను సరే నేను ఆయన నేను నేను దానికి రక్షణ కలిగే తీరుతాను అది నా వ్రతము నేను అట్లా నేను ప్రామిస్ చేసుకున్నాను ఎవరైనా కానీ ఇప్పటికిప్పుడు ఎటువంటి దుర్మార్గుడైనా పర్వాలేదు ఇప్పుడు నాకు సరెండర్ అయితే వాడు నేను కాపాడుతాను వాడి గతం గురించి నేను ఎంక్వైరీ చేయను అన్నాడు భగవంతుడు నిన్న వరకు నీవేం చేసినా నాకు అవసరం లేదు ఇప్పుడు నీవు నాకు శరణాగతి పొందినవా రా నేను తీసుకుంటాను రా పోతాం నా లోకానికి రా అప్పటికి రెడీ అయినా భగవంతుడు ఇంకా ఏం చెప్పాలి అర్థం కాదు కోపం వస్తుంది గరుడకు లోపల లోపల అంత మోసుకొని ఊరంతా తిరిగేసి ఇద్దరిని పట్టుకొని లేనిపోని ఊరు లేదు ఎంత అర్జెంట్ అర్జెంట్ ఎన్ని చోట తిప్పినాడు నన్ను ఇప్పుడు ఒక చిన్న పాముని అడిగితే కాదంటున్నాడు నేనేం చేయగలుగుతానని చెప్పేసి బయటకు వచ్చేసినాడు తల వంచుకునేసి కానీ భగవంతుడు అంతర్యామి లోపల ఏం జరుగుతుంది మొత్తం తెలుసు భగవంతుడు ఏ గరుడ గరుడ రా రా ఎక్కడ పోతున్నావు ఎక్కడ పోతున్నావు అని పాముని ఇక్కడే ఉండమన్నాడు పోయి గరుడ నకల తిరిగినాడు గరుడ నకల పోతున్నాడు గరుడని గట్టి పట్టుకుని రా రా గరుడ గరుడ రా చెప్పి మాట్లాడతాము లేలే నీకు నా పైన ఇప్పుడు ప్రేమం లేదు ఊరికే నాకు పని చెప్తా ఉంటావు కానీ నా పైన నా నా పైన కొద్ది కూడా ప్రేమం చూపేట్లే కొద్దిగానే ప్రేమం ఉంటే అదే పాము కావాలని అదే ఒక చిన్న పాముకి ఇంత నీవు ఏదో నీ ఒక వ్రతము అది ఇది అంటున్నావు అని అన్నాడు గరుడ లేదా అంతా ఏం లేదు కానీ నాకు సరెండర్ అయిన వాళ్ళని రక్షించాలి అది నా ధర్మము ఆ విషయాలు మాత్రం నేను కాంప్రమైజ్ చేసుకోను అది నా ధర్మంగా పెట్టుకున్నాను అక్కడ మాత్రం నేను వదిలేదు లేదు నాకెవరైనా శరణాగతి పొందితే వాళ్ళు నేను రక్షిస్తాను అది నా ధర్మం అయ్యా అక్కడ మాత్రం ఇవేం మాట్లాడకూడదు కాదు నేను నీకు ఎన్ని సర్వీస్ చేసినా నీవు అన్ని మర్చిపోయినావు ఎంత కష్టపడినాను అవునవును నీవు నీవు నాకు చాలా సర్వీస్ చేసిన నాకు గుర్తుంది లోపల ఏమంటున్నావు కదా చెప్పు చెప్పు ఓపెన్గా చెప్పు ఎంత కష్టపడినావు చెప్పు నాకు కూడా తెలియలే కదా నీవు ఎంత కష్టపడినావు అని మళ్ళీ అప్పుడు మందరగిరి పర్వతం ఎంత బరువు ఉండింది నీకు తెలుసు కదా ముప్పై మూడు కోటి దేవతలు పట్టుకొని ఒక్క ఇంచు కదలలేకపోయింది ఆ ముప్పై మూడు కోటి దేవతలు అసురులు మళ్ళీ అంతమంది అసురులు వచ్చినారు ఇద్దరు కలిపి ఊగుతున్నారు పట్టుకోలేక పట్టుకోలేక పడి చచ్చినారు దాని కింద ఎంతమంది నీవు కొద్ది కూడా నా గురించి ఆలోచించకుండా దాన్ని అట్లే మోసుకుని వచ్చేసి నా తైన తల పైన పెట్టేసినావు నేను మోసుకుని పోలే దాన్ని సరే నీవామని చెప్పినావు ఇంత బరువు ఉందిరా బాబు నేను అక్కడ డ్రాప్ చేసుకుని వచ్చి మళ్ళీ నేను వస్తాము మళ్ళీ మేము కూర్చుంటానని చెప్పినాము అది కూడా లేదు నా తలపైన పెట్టినావా మళ్ళీ నీవు కూడా కూర్చున్నావు అంత బరువు ఉండే కొండ నా తలపైన పెట్టాలంటే నీవెంత బరువు ఉండాలా నీకు అంత శక్తి ఉండాలంటే నీవెంత బలంగా ఉండాలా నీవెంత బరువు ఉండాలి నీవు కూర్చున్నావు అది సరిపోక నీ నీ ప్రదర్శనలు నీ షో చేయడానికి నీ ఇద్దరిని మళ్ళీ నీ పక్కన పెట్టుకున్నావు వాళ్ళిద్దరిని మోసుకొనేసి నిన్ను మోసుకొనేసి ఆ మందర పర్వతం మోసుకొనేసి ఈ రెక్కలు కొట్టుకొని మళ్ళీ రెక్కలు ఊరికనే కొట్టుకుంటూ వదులుతాడు మళ్ళీ ఆ రెక్కల నుంచి సామవేదం రావాలా మనము మా మామూలు కారుడు పోడు భగవంతుడు పోడు ఆయన కూడా మనలాగానే డివిడి ప్లేయర్ ఉందా దీంట్లో బ్లూటూత్ ఉందా ఎంపీ త్రీ ఉందా అని చూస్తాడు ఫస్ట్ అది ఈయన కూర్చోగానే దాంట్లో కూడా పాటలు రావాలా దాంట్లో కూడా అక్కడ అన్ని రకాల సూక్తులు రావాలా రకరకాల సామవేదం రావాలా మంచి పాటలు వింటూ భార్యలు ఇద్దరుకు ఈ కొండ చూడు అక్కడ కోనేరు చూడు అని చెప్పేసి తిప్పుతా తిప్పుతూ ఈ గరుడు ఒకటి పాప ఈయన దొరికినాడు ఊరంతా తిప్పడానికి పైన కూర్చోబెట్టేసి ఈయన తిప్పుతా ఉంటాడు అన్ని చోట్ల పొద్దున్నే స్టార్ట్ చేశాడు అక్కడ పోదామా గరుడ ఇక్కడ పోదామా అని చెప్పేసి ఈ గరుడు ప్రతిరోజు చెప్పాలా ఆ చోటు బాగుంటుందండి ఈ చోటు బాగుంటుంది మనం అక్కడ పోయి స్నానం చేసుకుని వచ్చేస్తాము అని చెప్పేసి ప్రతిరోజు తిరుగుతాడు ఎన్నాళ్ళు మీరు ముగ్గురిని నేను తిప్పుతా ఉన్నాను పొద్దు నుంచి రాత్రి వరకు నేను ఎప్పుడన్నా కాదన్నా మీరు అర్ధరాత్రులు వచ్చేసి ఆ గజేంద్ర కడక ఆ అడవికి ఈ అడవికి అని చెప్పేసి నన్ను ఎన్నిసార్లు పిలుచుకొని పోలేదు ఆ భక్తుని రక్షించాలప్ప ధ్రువుడి దగ్గర పోవాలా పదము అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఎన్నిసార్లు నన్ను పిలుచుకొని పోలేదా నేను ఎప్పుడైనా కాదన్న మీరు అడిగినప్పుడు నేను ఒక వస్తు అడిగితే మీరు ఒక్కసారి అని చెప్పేస్తున్నారు ఇన్నాళ్ళు మీతో సర్వీస్ చేసినాను కదా మళ్ళీ నా పైన కొద్ది ప్రేమ ఉండాలి కదా అట్లా కాదు గరుడు అంత నాకు తెలియదు కదా నీవు పడిన కష్టాలు ఏమని ఇప్పుడు కదా నీవు చెప్తున్నావు నోరెప్పేసి ఆ రోజు చెప్పాలి కదా మందరం చాలా బరువు ఉంది స్వామి నా వల్ల కుదరదని చెప్పితే నేనే పట్టుకుని వచ్చి ఉంటాను కదా అప్పుడు ఏం చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు అన్ని మైండ్లు పెట్టుకుని ఇప్పుడు ఒక్కసారి చెప్తే నేనేం చేసేది లే నేను నేను చెప్పాలనుకోలేదు మళ్ళీ మీరు అట్లా గట్టిగా ఉన్నప్పుడు నాకు మాటలు వస్తూ ఉంది లోపల నుంచి బాధలు చెప్తున్నాడు సరే సరే భలే బరువు మోసినావు నిజంగా మెచ్చుకుంటున్నాను నాకు ఇప్పుడు ఒక నాకు ప్రూఫ్ కావాలా నీ యొక్క కెపాసిటీ ఎంత నేను తెలుసుకోవాలా ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ నేను ఇంత బరువు నీ తలపైన పెట్టకూడదు కొద్దిగా నాకు తెలిసి ఉండాలా అయ్యో గరుడు కూడా కష్టం అనిపిస్తే కొద్దిగా ఆలోచించాల నేను కూడా సరే రా ఇక్కడ రా నీ యొక్క బలం ఎంత నేను తెలుసుకోవాలి ఇక్కడ రా అని చెప్పేసి తను ఒక ఒక ఫింగర్ని ఒక చిన్న వేల్ని గరుడ పైన పెట్టేస్తాడు గరుడ ఒక భుజాల పైన పెట్టేస్తాడు భుజాల పైన పెట్టేసి గరుడ ఆ రోజు అంత బరువు మోసినావు కదా ఇప్పుడు నా ఒక ఒకే ఒక వ్రేల్ని మోసే చూస్తాం ఒక వ్రేల్ని అట్లా పెట్టినాడు గరుడ పైన గరుడ ఎంత రెక్కలు కొట్టుకున్నా కానీ రెక్కలు ఎంతసారి కొట్టుకున్నా కానీ మోయలేకపోతున్నాడు ఆ ఒక్క ఫింగర్ని మోయలేకపోతున్నాడు ఏం గరుడా ఆ రోజు అంత పెద్ద మందరగిరి పర్వతం మోసినావు ఆ పర్వతం మోసిన నన్ను మోసినావు అది సరిపోలేక నా ఇద్దరు భార్యలు మోసుకుని వచ్చినావు ఈరోజు నా ఒక రేల్ని మోయలేవా నీవు ఇంకా నాకు అర్థమైంది అరే భగవంతు దీనితో ఏం పెట్టుకొని ఏం పెట్టుకోలేమురా బాబు అని చెప్పేసి పాదాలకు శరణాగతి పొందినాడు దేవుడా క్షమించి ఏదో అహంకారంతో కోపంతో ఏమో అన్నాను నేను దయం చేసి నన్ను క్షమించాలా చెప్పేసి క్షమ అడిగినాడు క్షమ అడిగితే దేవుడు అంటాడు ఎప్పుడు కూడా అనుకోవద్దు నేను ఆ సర్వీస్ చేసినాను అంత కష్టపడి ఈ సర్వీస్ చేసినాను అనుకోవద్దు నిన్ను నేను వాడినాను అంతే నేను నీపైన ఉండే ప్రేమం ప్రేమంతో నేను నా సేవలు ఉపయోగించుకున్నాను అంతేగాని నీవు నాకు సేవ చేసిందని అనుకోదు అంత గర్వం చెందొద్దు అరే భగవంతుడు నన్ను ఒక జీవితాన్ని వాడినాడు కదా అట్లా ఆనందపడు అరే భగవంతుడు రోజంతా తిప్పుడు తిప్పడానికి నన్ను తీసుకున్నాడు కదా ఆయనకి ఏముంది ఈ కారు కాకుండా ఇంకో కారు తీసుకుని ఉండొచ్చు కానీ ఇదే కారు లైక్ చేసుకున్నాడు కదా ఇదే గరుడ నాకు కావాలని చెప్పి ఇష్టపడినాడు కదా దాన్ని మెచ్చుకో గరుడా నాకు ఎంతోమంది నన్ను తిప్పి తిరగడానికి ఎంతోమంది ఉండొచ్చు కానీ నేను నీవే కావాలని ఇష్టపడినాను కదా పొద్దున లేయంగానే ఎక్కడ గరుడు ఎక్కడ అని నువ్వు ఎతుకుతూ వస్తాను కదా నేను ఎక్కడ తిరగాలంటే కూడా భార్య బిడ్డల్ని భార్య బిడ్డల్ని కూడా వదిలేసి నీవే కావాలి నీతోటి నేను తిరుగుతున్నాను కదా నీ మెచ్చుకోవాలా దాన్ని ఇంకా గరుడ పూర్తి శరణగతి పొందాను గరుడకు ఎప్పుడు అటువంటి అహంకారంతో రాదు కానీ మనకు నేర్పించడానికి మనం కొన్నిసారి చాలా ప్రౌడ్ అయిపోతాము అరే నేను ఒకప్పుడు ఎంత సర్వీస్ చేసినాను దేవుడుకు నేను ఎంత చేసినాను దేవుడు నాకు రాక్షన్ ఇప్పుడు నాకు ఇంత కష్టం వస్తుంది నాకు దేవుడు ఏం చేయట్లేదని ఫీలింగ్ వస్తుంది మనకు కూడా కొన్ని కష్టమైన కాలంలో మనం అనుకునేది జరగలేదు పోతే మనకు అనిపిస్తుంది దేవుడు నన్ను ఇంత భగవంతుని అడుగుతున్నాను నాకు దేవుడు అది ఇయలేదు నేను ఎన్ని సేవ చేసినాను భగవంతుడికి దేవుడు అన్ని మర్చిపోయినాడా అని చెప్పేసి యాక్చువల్లీ దేవుడే మన సేవని మర్చిపోలేదు మనం చేసిన సేవల్ని దేవుడు బాగా గుర్తుపెట్టుకున్నాడు కానీ మనం అనుకోవాలా సేవ చేయడానికి భగవంతుడు ఎంతోమంది ఉన్నారు కానీ అందరిని భగవంతుడు పిలవలేదు కదా మనకు ఒక అవకాశం ఇచ్చాడు అంతే ఒక్కొక్క ఏరియా చూస్తే నాలుగు లక్షల మంది ఐదు లక్షల మంది ఒక ఏరియాలో ఉంటారు అక్కడ డివోటీస్ ఎంతమంది ఉన్నారంటే నాలుగు నలభై యాభై మంది కూడా డివోటీస్ ఉంటారు కొన్ని ఏరియాలు అంటే భగవంతుడు పిలిపించింది అంత కొద్ది మందికి ఒక అవకాశం ఇచ్చినాడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే కొద్ది మంది భక్తులకు అవకాశం ఇచ్చినాడు తన జపం చేసుకోవడానికి కొద్ది మందికి అవకాశం భగవంతుడికి అభిషేకం చేయడానికి కొద్ది మందికి అవకాశం భగవంతుని పూజ చేయడానికి కొద్ది మందికి అవకాశం భగవంతుని ఊరేగింపు చేయడానికి కొద్ది మందికి అవకాశం బయటకు వచ్చి దర్శనం చేసుకోవడానికి లే దేవుడు అక్కడే పక్కనే పోతుంటారు వీళ్ళు ఒక చోట నుంచి బీడియో సిగరెట్ తీసుకుని ఒక సైడ్లో పోయి దమ్ము తీసుకుని ఉంటారు దేవుడు అక్కడే తిరుగుతూ ఉంటాడు కొద్దిమంది ఎంతో భక్తితోటి కర్పూరం పట్టుకుని వచ్చేసి పండ్లు తీసుకుని వచ్చేసి దేవుడికి సమర్పిస్తుంటారు ఏదో కొద్ది మందిని భగవంతుడు లైక్ చేస్తున్నాడు కొద్ది అందరి అందరిని ఇష్టపడుతున్నాడు కానీ జీవాత్మ ఆ మాయలు పడి ఆయనకు సేవ చేయలేక కష్టపడుతోంది దేవుడిని మర్చిపోయి అల్లాడుతోంది ఇప్పుడు ఆయన రెడీగా ఉన్నాడు అందరు రా అందరిని తీసుకున్న ఆయన రెడీగా ఉన్నాడు కానీ కొద్దిమందికి అవకాశం దొరికింది ఏదో పాప ఎన్నో యొక్క సుకృతమో లేకుండా ప్రభుపాద వరకు అనుగ్రహమో మనకు అందరికీ ఆయన ఒక ప్రభుపాద కృపలు మనకు దొరికింది లేకుండా మనం కూడా దాంతో బయట వాళ్ళతోటి మనం కూడా ఒకడై ఉంటాం ఇప్పుడెప్పుడు ఏదో ఒక పని చేసుకునేసి గాడిదలాగా కష్టపడుతూ ఉంటాం అట్లా అటువంటి గొప్పవాడు భగవంతుని రాత్రి పగలు తిప్పుతూ ఉంటాడు అట్లా ఈమె చెప్తుంది నా హృదయంలో గరుడు వచ్చేసి తన హృదయములు భగవంతుని మోసుకునేసి ఎంతో భక్తితోటి భగవంతుని రాత్రి పొగలు తిప్పుతూ ఉంటాడు గరుడ నేను నా హృదయంలో నా బాధలు మోసుకునేసి పనికిరాని నా ఒక్క సంబంధాలు భార్య బిడ్డ వాళ్ళది లేనిపోని సంబంధాలు వాళ్ళ గురించి నా తలపైన బరువు పెట్టుకొని నేను ఇట్లాంటిది మోసుకొని తిరుగుతున్నాను నేను గరుడలాగా దేవుడిని మోసుకొని తిరగలేదే గరుడలాగా రాత్రి పగలు తన ఒక బరువంత దేవుడిని తన ఒక శక్తి మొత్తం దేవుడిని మోయడానికి దేవుని ఒక భార్యని మోయడానికి నాచార్ని మోయడానికి యూజ్ చేసుకున్నాడు వాళ్ళని మోపించి ఊరంతా తిరుగు తిరిగినాను గరుడ తిరిగినాడు ఆ కోనేరు ఈ కోనేరు సుమేరు పర్వతము అక్కడ పోదామంటే అక్కడ ఇక్కడ పోదామంటే ఇక్కడ ఎక్కడ దేవుడు చెప్తే అక్కడ కానీ నా ఒక్క కడుపు నింపడానికి ఎవరెవరి గాడిదలాగా ఎద్దులాగా కష్టపడినని వినహా నేను ఇన్ని బాధలు మోసుకొని తిరిగినని కానీ దేవుణ్ణి మోసుకొని నేను తిరగలేదే నేను భక్తి భక్తిని చెప్పుకునేసి నా ఒక కుటుంబ నిర్వహణ కోసము భగవంతుని నా ఒక హృదయంలో భగవంతుని పెట్టకుండా లేనిపోని వాళ్ళనంతా నా తలపైన పెట్టుకునేసి లేనిపోయిన వాళ్ళ యొక్క ఆనందం కోసము నా జీవితం అంతా కష్టపడి లేనిపోయిన వాళ్ళ కోసము నేను పిచ్చి చదువులు చదువుకొని నా జీవితం పాడు చేసుకొని లేనిపోయిన చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత టెన్షన్ ఉంటాయి పాప మేడ మీద చదువుకొని రమ్మంటారు పాప ఇంకా దాన్ని చదువుకొని చదువుకొని దాని హృదయంలో అంత చిన్న హృదయం భగవంతుని పెట్టాల్సిన హృదయంలో ఆ పిచ్చి చదువులు పెట్టుకుని అది తిరుగుతుంది చిన్న వయసులో కొద్ది మధ్య వయసు కొద్ది ఇదైనప్పుడు ఆ భార్య బిడ్డలు బిడ్ భార్యని మోసుకొని తిరుగుతుంది ఆ హృదయము ఇంకా కొద్ది పెరిగిన తర్వాత బిడ్డల్ని మోసుకొని తిరుగుతుంది ఆ హృదయము ఇంకా కొద్దిగా ఏజ్ అయిన తర్వాత భూమి కావాలని ఆస్తులు కావాలని దాని దానికోసం అది ఆ హృదయము భగవంతుని పూర్తిగా వదిలేసి లేనిపోని దాన్ని తన జీవితాంతం ఏదో ఒకటి మోసుకుంటుంది ఏదో రేపుకు మంచి జరుగుతుంది రేపుకు మంచి జరుగుతుంది చెప్పి భగవంతుని పూర్తి వదిలేసి ఆ గాడిద స్టోరీ లాగా ఆ గాడిద ఒక స్టోరీ మీకు తెలిసి ఉంటుంది ఆ గాడిద ఎప్పుడు కూడా ఓనర్ ఒకసారి ఏదో చెప్పినాడని చెప్పేసి రోజు ఆ చాకలో అర్ధ మూటల్ని పట్టుకొని మోస్తూ తిరుగుతూ ఉంటుంది అయితే వేరొక గార్డెన్ కలిసింది దారిలో వేరే గార్డెన్నింది ఎందుకు నీవు ఆయనతోటి ఉండేసి ఇన్ని బరువులు మోస్తూ తిరుగుతుంటావు నీ ఆ వదిలేసి వచ్చేయి ఆ ప్లేస్ వదిలేసి వచ్చేయి గడ్డిలు దండిగా ఉన్నాయి బయట దండికి గడ్డిలు ఉన్నాయి మనం తినుకొని మనం పాటకి హ్యాపీగా ఉండొచ్చు ఎందుకు ఆడ వెనకాల తిరుగుతున్నావు నువ్వు గాడిదన్నింది లేదు లేదు మొన్న ఆయన కూతురు తిడుతూ ఆయన అన్నాడు నీవు ఇంకా చెప్పిన మాట వినలేకపోతే ఆ గాడిదకిచ్చి పెళ్లి చేపిస్తానని చెప్పేసి ఈ గాడిద నిజం అనుకునింది ఎప్పుడోనే ఈ నాకు ఈ కూతురుని చెప్పిన మాట వినదు వినలేనప్పుడు నాకు ఆ గాడిదని నన్ను ఆ అమ్మాయిని నాకు పెళ్లి చేసేస్తారు ఆ పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత నాకు ఇంకేం పని ఉండదు వాళ్ళ ఇంటి లోపల నేను కూడా బెడ్లు పోయి పడుకోవచ్చు అని చెప్పేసి అట్లా మాయ మనకు రేపు బాగా జరుగుతుంది నీవు ఈరోజు కష్టపడితే రేపు నీవు పెద్దడైపోతావు నీవు చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు రేపు ఇంట్లో కూర్చొని తినచ్చు అరే రేపు వరకు మనకు ఆయుష్యం ఉందా అది మనకు తెలుస్తా అది తెలియదు పరీక్షిత్ మహారాజుకి ఏడు రోజులను టైం ఇచ్చినారు మనకు మనకు గ్యారంటీ లేదు మనకు కూడా ఏడు రోజులే మనకు కూడా ఏడే రోజులు ఒకవేళ మండే లేకుండా సోమవారం లేకుండా మంగళవారం లేకుండా బుధవారం లేకుండా బేస్తవారం లేకుండా శుక్రవారం లేకుండా శనివారం లేకుండా ఆదివారం మనకు కూడా ఏడు రోజులు ఈ ఏడు రోజులు ఏదో ఒక రోజు మనకు కూడా పరీక్షిత్ మహారాజు లాగానే కానీ అది ఎప్పుడని మనకు తెలియదు అంతే ఆయనకి ఏడు రోజులు మనకు కూడా ఏడు రోజులే దాంట్లో ఏం తేడా ఏం లేదు పెద్ద తేడా లేదు కానీ ఆయనకు ఆ ఏడు రోజు లోపల ఎప్పుడని ఆయనకు తెలిసింది మనకు ఆ ఏడు రోజు లోపల ఎప్పుడని తెలియదు మండే ఉండొచ్చు ట్యూస్డే ఉండొచ్చు సోమవారం ఉండొచ్చు లేకుండా మంగళవారం ఉండొచ్చు మనకు అది అర్థం కాదు అది ఎప్పుడని చెప్పేసి అట్లు ఈ గాడిదలాగా జీవి రాత్రి పగలు తన కోసము తన బంధువుల కోసము తన బిడ్డల కోసము తన లేనిపోని ఆ పిల్లల్ని పాప పిల్లలు చూస్తేనే బాధ కలుగుతాయి దాన్ని చదివిసి పెద్ద మనిషి చేయాలని చెప్పేసి పెద్ద మనిషి చేసి ఆదు లేనిపోని చెడు అలవాట్లు నేర్చుకునేసి లేనిపోని కష్టాలు భరించుకునే జీవితంలో భగవంతుని తప్ప మిగిలినదన్నీ తెలుసు దానికి దానికి ఏదైనా స్టోరీ అడిగితే ఇది రామాయణమా మహాభారతం అని దానికి అర్థం కాదు అదే రా రా రా ఇది దశరథకి ఎంతమంది పిల్లలు అంటే పిల్లల పేరు చెప్పంటే అది మహాభారత పిల్లల పేరు చెప్తాయి కావాలంటే రామ భరత లక్ష్మణ శత్రుఘ్న చెప్పకుండా అది కావాలంటే అర్జున భీమ నకుల సహదేవ ఇదిష్టర్ అని చెప్పేస్తాయి దానికి కొన్ని ఆ మీడియాలు అంత వస్తాయి అప్పుడప్పుడు కొన్ని కాలేజీ ముందు దశరథ మా పిల్లల పేరు చెప్పమంటే ఇటువంటి పేర్లు చెప్తారు వాడు ఇది ఈ ఈ అమ్మాయిని చూడండి విలేజ్ అమ్మాయి దీనికి ఏమైనా గూగుల్ ఉందా సెర్చ్ చేయడానికి లేకపోతే యూట్యూబ్ ఉందా ఆ కాలంలో వెయ్యి సంవత్సరాల క్రితం ఎన్ని స్టోరీలు చెప్తోంది ఎక్కడెక్కడి నుంచి పట్టుకుని వస్తుందా ఎప్పుడు చదివిందా ఇన్ని కథలు అప్పుడు మీరు ఆలోచించండి ఆవిడ చైతన్యం ఎంతో బాగుంది చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇటువంటిది చెప్తా ఉంటారు ప్రతి ఇంట్లో లేకుండా ఇంత చిన్న అమ్మాయి ఇన్ని విషయాలు ఇప్పుడు ముప్పై రెండు విషయాలు ఇప్పుడు మనం చర్చించింది ఇన్ని విషయాలు చెప్తుందంటే ఎక్కడెక్కడి నుంచి మోసుకొని వస్తుందంటే మనం దీన్ని ఎక్కడ వెతకాలా ఇన్ని దానికి ఇన్ని బుక్కులు చదవాలి మనకి అర్థం కాదు ఎక్కడ తీసుకుని వస్తుందో ఇన్ని పాయింట్లు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ నేను క్వాలిఫైడ్ కాదని చెప్తోంది మళ్ళీ దాని ఒక వినయం చూడండి ఇన్ని విషయాలు చెప్పేసి నేను నాకు ఈ అర్హత లేదు ఇక్కడ ఉండడానికి ఆ గరుడు మోసుకొని పోయినట్ల నేను దేవుడిని మోసుకొని పోలేదు కదా నేను నా సంసారాన్ని మోసుకొని తిరిగినాను కానీ దేవుడిని మోసుకొని తిరగలేదు కదా నేను ఎందుకండి ఇక్కడ ఉండాలని చెప్పి రామాంజలి పాదాలు పడి చెప్తుంది స్వామి నన్ను ఒత్తాయం చేయొద్దు నాకు అస్సలు ఇక్కడ ఉండడానికి ఏ అర్హత లేదు నేను ఇక్కడ ఉండడానికి ఆ గరుడులాగా నా ఒక్క షోల్డర్లో భగవంతుడు కూర్చుని ఏ అమ్మ ఎక్కర్రా నీ భుజాల పైన కూర్చోంటాను పిల్లల్ని మనం చేసుకుంటాం కదా ఉప్పు అంటారు మీరేమంటారు తెలియదు మంచిగా కూర్చోబెట్టేసి మంచిగా వాళ్ళని ఒక రౌండ్ తిప్పుతాం కదా పొలాల కాడ తోటల కాడ ఉప్పు అంటారు కదా అట్లా మోసుకునేసి మంచిగా ఒక రౌండ్ తిప్పుకొని వస్తాం సో ఒక్క రోజున భగవంతుడు అడగల కదా ఏ అమ్మాయి ఇక్కడ నీ నన్ను ఉప్పు చేసుకో నన్ను ఒకసారి పట్టుకొని తిరుగుమని అడగల కదా ఆయన ఒక్కసారి అడగలేదు కదా గరుడని ఎంత నాకగా పోయి అడిగినాడు నన్ను నన్ను వాహన నిన్ను వాహన నువ్వు నా వాహనంగా రా నీ పైన కూర్చొని నేను తిరుగుతానని నన్ను అడగలేదే నేను నా హృదయం నేను మోసుకొని తిరగలేదా నేను ఎందుకు ఇక్కడ ఉండాలా అని చెప్పేసి ఆమె బయలుదేరిపోతా ఉంది అని చెప్తా ఉంది నేను బయలుదేరుతానని చెప్పేసి రామానుజుల వారు లేదు లేదని చెప్పేసి ఇంకా మాట్లాడిపిస్తున్నారు సరే మళ్ళీ ఏం చెప్తుందని చెప్పేసి రేపు తెలుసుకుతాము జగద్గురు శిల ప్రభుపాదికి జయ శిల గురుదేవ్కి జయ ప్రేమ నందే హరి హరి బో శ్రీ రంగనాథ రంగనాథ స్వామి భగవాన్కి జయ